హరే కృష్ణ మనము మళ్ళీ నిన్న చెప్పిన మళ్ళీ ప్రవచనంలో ఇంకా పన్నెండోదు నిన్న కొన్ని ఆండాళ్ళ వరకు నిన్న చెప్పినాము తర్వాత ఇప్పుడు మనమే ఈరోజు చర్చిస్తాం తిరుకోడూరు పెంపిళ్ళే రహస్యంలో ఆమె వేరే వేరే భక్తుల్ని ఉదాహరించి చెప్పింది నేను ఆక్రోడ్లా ఆక్రూరోడ్లాగా విదురోడ్లాగా తొండమాన్ చక్రవర్తిలాగా గంటా కరణోడ్లాగా తర్వాత ధ్రువుడ్లాగా క్షత్రబంధులాగా అహల్యలా అహల్యలాగా భగవంతుని యొక్క కృపని నేను ఏ విధంగా కూడా పొందలేదని చెప్పేసి బాధపడుతూ నిన్న ఆండాళ్ళ గురించి చెప్పింది నిన్న మనము ఆండాళ్ళ గురించి చర్చించుకున్నాము ఎట్లామే పింజాయ్ పళితేనో ఆండాల్ పోలే అని చెప్పేసి ఈరోజు మనము ఎంబెర్మాన్ ఎండ్రేనో బట్టర్ పిరాని పోలే అనే చెప్పే శ్లోకం ఎంబెర్మాన్ అంటే మనము ఓ మై గాడ్ అంటాం కదా ఓ నా దేవుడా అనేస్తాం కదా ఆ విధంగా చెప్పిన ఒక వార్త ఏ కండిషన్లో చెప్పినారు అంటే నేను అట్లా ఒక్కసారి కూడా అనలేదే నేను ఒక దొరకలేని ఒక్క సొమ్ము దొరికినప్పుడు నాకు ఒక్కసారే అట్లా ఒక శబ్దం రాలేదే నా నోటు ద్వారా అని చెప్పేసి ఆ విషయం చెప్తుంది ఎంబెరుమాని అనే నేను వర్డ్ యూజ్ చేయలేదే ఓ నా దేవుడా అని చెప్పేసి నేను వాడలేదు నా జీవితంలో ఒక్కసారి కూడా ఆ తిరుకోళూరులో ఉండే వైతమానిది పెరుమాళ్ళని చూసి నా నోట్లో అటువంటి మాట రాలేదే నేను ఎందుకు ఇక్కడ ఉండాలా అని చెప్పేసి ఆమె చెప్తోంది సో కొత్తగా వచ్చిన వాళ్ళకు కొద్దిగా అర్థం కాకుండా ఉండొచ్చు మళ్ళీ మనం ఒక విషయం కొద్దిగా చెప్పేస్తాను రామాంజుల వారు నవ తిరుపతి అనే చోట అంటే తిరునల్వేడి నుంచి దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ఉండే శ్రీవైకుంఠం అనే ఊరుకు పక్కన ఉండే తిరుకోళూరు అనే ఒక దివ్యదేశం ఉంది అక్కడ వైతమాని వైతమానిధి పెరుమాళ్ లేకుండా ఆయనకు సంస్కృతంలో నిక్షేప విత్త పెరుమాళ్ అని నిక్షేప విత్తన్ అనే ఒక స్వామి ఉంటాడు పండుకొని చేతుని ఇట్లా ఎదురుకు చేతును కళ్ళ ముందు పెట్టుకొని చూస్తూ ఉంటాడు అట్లా ఆయన ఆ గుడిలో ఒక అమ్మాయి ఒక బాలిక ఆమె అన్ని మూటలను కట్టుకొని సర్దుకొని పోతూ ఉంటే రామాంజులు వారు ఆ గుడికి దర్శనానికి కానీ లోపలికి వస్తూ ఉన్నారు ఆ సమయంలో ఈ బాలిక బయటికి వెళ్తూ ఉంది ఏ పాప ఏం పాప నీవు వెళ్తున్నావు అందరు ఇక్కడ ఉండాలనుకున్నారు అందరూ ఇక్కడ రావాలనుకున్నారు అందరు ఇక్కడ ఉండిపోవాలా అని కదా చెప్పింది ఆళ్వార్లందరూ అటువంటిది నీవు ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ నుంచి బయలుదేరాలనుకున్నావే ఏ ఏ కారణం వల్ల అని చెప్పేసి చెప్తారనమాట అయితే ఆమె వేరే వేరే విధంగా చెప్తా ఉంది నాకు అర్హత లేదు ఇక్కడ ఉండడానికి అని చెప్పేసి ఆమె ఒక్కొక్కే మాట చెప్తా ఉంది అట్లా చాలా చెప్పినప్పుడు ఇదొక విషయం కూడా చెప్తా ఉంది ఎంబెరుమానే అని చెప్పేసి నేను చెప్పాను బటర్ పిరాన్ లాగా అని చెప్పేసి అట్లా ఈరోజు మనము ఆ బటర్ పిరాన్ అంటే ఎవరో ఆయన ఏ ఎటువంటి సందర్భం వచ్చింది ఆయనకు ఈ విధంగా ఒక భగవంతుని పిలవడానికి అని చెప్పేసి మనము ఈరోజు తెలుసుకుందాము ఇది వచ్చేసి బట్టర్ పిరాన్ అంటే నిన్న మనం చెప్పుకున్న శివళ్ళి పుత్తూరు ఒక ఫాదర్ వాళ్ళ తండ్రి పేరు ఆయన ఆయనకు వచ్చేసి విష్ణుచిత్త అనే ఒక సంస్కృతంలో పేరు విష్ణుచిత్త అంటే ఆయన మనసు ఎప్పుడు కూడా విష్ణు విష్ణు పట్లనే ఉంటుంది భగవంతుని వైపే ఎప్పుడు భగవంతునే తలుచుకొని ఉంటాడు అందుకే విష్ణు చిత్త అనే పేరు ఆయనకు పెరియ ఆళ్వార్ అనే పేరు కూడా ఉంది పెరియ ఆళ్వార్ అన్నిటికీ నా గొప్పవాడని చెప్పేసి పెరియ అంటే తమిళ భాషలో పెద్దవాడు అన్ని అందరికీ పెద్దవాడని చెప్పేసి పేరు పెరియ ఆళ్వార్ అని చెప్పేసి అట్లా ఆయన ఆయన గురించి ఈరోజు ఈమె మాట్లాడుతోంది నేను ఆయనలాగా కాలేదని చెప్పేసి ఈరోజు మనం తెలుసుకుందాం ఆయనలాగా కావాలంటే ఏమైంది అక్కడ అని చెప్పేసి తెలుసుకుందాం సో పెరియాడు వారు ఆడాడు ఒక తండ్రి నిన్న నేను చెప్పుకున్నాం కదా ఆయన అనుకున్న ఆయన దగ్గరే శ్రీవెళ్ళి పుత్తూరులో ఆయన ఆండాడు అక్కడ ఉంట అక్కడే ఉంటాడు ఈయన కూడా మన ఆండాళ్ ద ఫాదర్ అక్కడ దేవుడుకు వటపత్ర వటపత్ర సాయిక పూలమాలని కడతా ఉంటాడు పూలమాలను కడతా ఉంటే ఆయనకు వేరే అంటే డబ్బులంతా ఉంటే పెద్ద పెద్ద గుడి కట్టి ఉండొచ్చు వేరే ఏదో పని చేసి ఉండొచ్చు ఆయన అనుకున్నాడు మనకి ఏముంది పొట్ట పొడుచుకున్నా కానీ ఒక బుర్రకి ఏమి ఎక్కట్లేదు ఈ వేదము ఈ శాస్త్రము ఈ అధ్యయనం అంతా మనకి ఇదంతా ఏం వద్దులే మనకి సులభమైన మార్గము జస్ట్ కృష్ణుడికి ఎట్లా మాలాకారుడు ఒక గార్లండ్ ఇచ్చుకునేసి కృష్ణుడిని ప్లీజ్ చేసినాడు కదా కృష్ణ కృష్ణ కృష్ణలీలలో అట్లా ఇది ఒక రెండు మాలలు గుచ్చుకునేసి దేవుడికి వేసేసి నా దగ్గర ఆయన ఇంతేరా స్వామి అని చెప్పి దండం పెట్టి మన పాటకు మనము పాడుతూ కూర్చోదామని చెప్పేసి ఆయన ఒక కోరిక ఎందుకు ఊరికైనా కష్టపడేది అని చెప్పేసి దేవుడు ప్లీజ్ అవ్వడం సులభం ఒకటే రెండు పాటలు పాడచ్చు లేకుండా కొద్దిగా ఒక గార్లెండ్ చేసుకోవచ్చు మంచిగా గార్లెండ్ చేసి దేవుడికి ఒకటి వేసేసి మన పాట కాదు ప్రశాంతంగా దానికి ఏదే ఎక్కువ గొడవలు గోలలు ఏముండదు ఒక గుడి కట్టాలంటే అంత ఈసీగా లేదు మాలలు కట్టాలంటే ఏం పెద్ద కష్టం ఏం లేదు ఒక చిన్న ఒక బృందావనం చేయాలా చిన్న ఒక వనం చేయాలా వనం చేసేసి అక్కడ నుంచి ఒక చెట్లు అంతా మంచిగా పెరిగే విధంగా చూసుకోవాలా మంచిగా వచ్చే విధంగా చూడాలా తర్వాత అది మంచిగా దానికి నీళ్ళంతా పోసేసి కొద్దిగా బాగా వచ్చినప్పుడు దాన్ని మంచిగా పెంచేసి మంచి గార్లను చేసి భగవంతుడికి అర్పించాల ఇంత సులభమైన పని ఇది ప్రేమంతో చేస్తే చాలు ఇదే చాలు మనకని చెప్పేసి అట్లా ఆయన అనుకున్నాడు అట్లా అనుకొని అదే పని చేస్తూ ఉన్నాడు ఆయన ఏమే ఇది చేయట్లేదు అట్లా ఆ ఊరు వచ్చేసి పెద్ద పెద్ద పండితులు ఊరు యాక్చువల్లీ శాస్త్రంలో ఏం చెప్తారంటే వాళ్ళు తమిళ భాషలో చెప్తారు నాన్ మరియల్ ఓదుమూరు అంటే నాలుగు వేదాలు ఎప్పుడు అక్కడ మోగుతుంటాయి నాలుగు వేదాలు ఎప్పుడు అక్కడ వినపడతా ఉంటుంది అటువంటిదొక దివ్యమైన ఒక ఊరు అక్కడ ఒక వేయార్ కులం అని చెప్పేసి ఒక వంశంలో ఈయన అవతారం తీసుకుంటాడు ఒక మిథున మాసము స్వాతి నక్షత్రము ఈయన అవతారం తీసుకుంటాడు అట్లా పెద్దవాళ్ళు ఆ కాలంలో ఉండే జ్యోతిషులంతా కలిపి ఈయనకు విష్ణు చిత్త అనేక పేరు పెడతారు ఆ విష్ణు చిత్త అనే పేరు పెడతారు అట్లా ఈయన చాలా ఆ పేరుకు తగ్గటి ఎప్పుడు కూడా ఆయన మనసు ఏమై విష్ణు విష్ణు దగ్గరనే పోతూ ఉంటుంది ఎప్పుడు విష్ణు దగ్గరనే పోతూ ఉంటుంది ఎప్పుడు ఆ విష్ణుని ప్లీజ్ చేయడమే ఆయన ఒక ధర్మంగా భావించుకున్నాడు ఎప్పుడు భగవంతుని ప్లీజ్ చేయాలని ఒక ఒకే మూడుతోటి ఆయన ఎప్పుడు ఉంటాడు అట్లా ఆ వటభద్ర సాయికు ఎంతో ప్రేమంలో సేవ చేస్తూ ఆయన తన రోజు గడుపుతున్నాడు ఆ సందర్భంలో సరిగ్గా ఒక మధురైలో ఒక రాజు ఉంటాడు వల్లభదేవ్ అని చెప్పేసి రాజు పాండ్య వంశంలో వచ్చే ఒక రాజు గొప్ప రాజు ఆయన ప్రజల్ని తన కన్న బిడ్డల్లాగా పాలించేవాడు అంత ప్రేమమో చూసుకుంటున్నాడు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని చెప్పేసి రాత్రి పగలు దాని గురించి ఆలోచించేవాడు వాళ్ళ గురించి ప్రజల గురించి అంతేకాకుండా గూఢాచార పని చేసేవాడు రాత్రి అంతా తిరిగేవాడు ఎక్కడైనా ప్రజలు తన గురించి ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నారా తా దగ్గర ఏదైనా తప్పులు ఉన్నాయా తెలుసుకోవాలని చెప్పేసి రాత్రి అంతా తిరుగుతూ ఉంటాడు అక్కడక్కడ ఎన్నో ఛత్రాలంతా కట్టి పెట్టింటాడు వచ్చిన భక్తులకు కష్టం ఉండకూడదు అన్ని చోట్ల వాళ్ళ దర్శనానికి అనుకూలంగా ఉండాలా వాళ్ళకు అందరూ బాగుండాలనే కోరిక అయితే అట్లే తిరుగుతూ తిరుగుతూ రాత్రి ఒక చోట తిరుగుతున్నాడు తిరుగుతుంటే ఒక ఛత్రంలో ముందు ఒక ఆయన పండుకున్నాడు పండుకుంటే తాను అడుగుతాడు ఎవరయ్యా నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే స్వామి నేను ఒక యాత్రికుడు ఇక్కడ సేతుబంధం చూడ్డానికని బయలుదేరి వచ్చినాను అలసిపోయినాను ఇక్కడ ఉండిపోయినాను ఏ పుణ్యాత్ముడు కట్టినడో ఈ యొక్క ఛత్రము నాకు మంచి భోజనం వేడివేడి అన్నము పప్పు వేడివేడి కూరలు తర్వాత ఎన్నో పిండి వంటకాలు అన్నీ నాకు దొరికింది ఎంతో మంచిగా చూసుకున్నారప్ప ఈ చిత్రం వాడు అని చెప్పేసి చెప్తా అన్నాడు చెప్తుంటే రాజుకు ఒక సంతోషమైంది ఆనందం అనిపించింది అబ్బా పర్వాలేదే మా వాళ్ళు మంచిగా ఈ చిత్రం మంచిగా చూసుకుంటున్నారు యాత్రికులు మంచి ఆనందంగా ఉన్నారు ఇట్లా యాత్రికులు ఆనందంగా ఉంటే మళ్ళీ మళ్ళీ యాత్రికులు వస్తూ ఉంటారు లేకుండా ఒక కొత్త ఊరికి పోవాలంటే చాలా రకాల భయ భయం ఉంటాయి అక్కడ పోవచ్చా పోకూడదు అక్కడ ఏమేం ప్రాబ్లం వస్తుంది అన్ని రకాల ఆలోచనలు వస్తాయి కానీ ఇక్కడ అట్లా కాకుండా ఈయనకు మంచిగా అనిపించింది అయితే రాజు అంటాడు ఈ వల్లభదేవ్ అంటున్నాడు బాగుందబ్బా నిన్న నీ మాటలు వింటే నాకు బాగా నచ్చుతా ఉంది అయితే నీకు ఇక మంచి అని మంచి ఆనందం అనిపించింది కదా ఈ ఊర్లో అంటే నాకు బాగా ఆనందం అనిపించింది అయితే నాకు ఒక మంచి మాట చెప్పవా అని అడి అడుగుతాడు అయితే అంటాడు సరే నీకు ఒక మంచి మాట చెప్తానబ్బా నీవు విను అయితే ఒక మంచి మాట అని చెప్పేసి ఒక నాలుగు శ్లోకాలు నాలుగు ఉండే ఒక శ్లోకం చెప్తాడు వర్షార్థమష్టౌ నియతేత మాసాన్ నిషార్థమర్థం దివసం యతేత వార్ధాక్య వార్ధాక్య హేతుర్ వయసా నవేన పరత్ర పరత్ర హేతు రివ జన్మ నాచ అని చెప్పేసి ఒక నాలుగు శ్లోకాలు చెప్తాడు వర్షార్థమష్టో నియత నియతేత మాసాన్ అంటే ఆయన చెప్తున్నాడు ఇట్లా ఒక నాలుగు శ్లోకం చెప్పేసి ఆయన అంటున్నాడు ఈ రాత్రి అయింది నేను కొద్దిగా పండుకోవాలా నీవు మీ ఊరికి వెళ్ళేసి ఏదో మీకు తెలిసిన పండితులు ఉంటారు కదా ఆ పండితుల దగ్గర అడుగు ఈ శ్లోకం ఒక అర్థం ఏమిటే నాకు ఎవరైనా చెప్పగలుగుతారా అని అడుగు వాళ్ళు ఎవరైనా చెప్తారని చెప్పేసి ఇదేమి పెద్ద కష్టమైన శ్లోకం కాదు సమాధి భాషలో ఉంది శాస్త్రంలో సంస్కృతంలో వేరే వేరే భాషలు ఉంటాయి సమాధి భాషం అంటారు దర్శన భాషం అంటారు గుహ్య భాషం అంటారు కొన్ని భాషలు వచ్చి నార్మల్గా మనం ఏది మాట్లాడతామా అట్లే ఉంటుంది కొన్ని గుహ్య భాష్యం అది చెప్పేప్పుడు ఒక విధంగా చెప్తున్నారు తర్వాత దాని అర్థం వేరేగా ఉంటాయి దాంట్లో ఏదో సీక్రెట్ మీనింగ్ ఉంటాయి మనకు అది అర్థం కాదు దాని అర్థం వేరేగానే ఉంటాయి అట్లా కొన్ని గుహ్య భాషం అంటారు కొన్ని దర్శన భాషం అంటారు అది ఫిలాసఫికల్గా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చే కానీ మామూలుగా అయితే ఇది మనకు అర్థం కాదు అటువంటిదంతా ఉంటాయి అయితే ఈయన అంటాడు ఈయన ఇదేదో ఆయన దగ్గర రాసు రాసుకున్నాడు ఆ రాత్రి రాత్రినే వర్షార్థ వర్షార్థం అష్ట అష్టో నియతే అని చెప్పి మంచిగా రాసుకొనేసి అన్ని నిషార్థమర్థం దివసం యథేత వార్ధాక్య హేతుర్ వార్ధ వార్ధాక్య హేతుర్ హేతుర్ వయ నవేన వయసా నవేన తర్వాత పరత్ర హేతు రీవ జన్మనాచ అని చెప్పేసి శ్లోకం రాసుకున్నాడు రాసుకునేసి రాజు ఆయనకేం చెప్పట్లేదు నేను ఇక్కడ పాండ్య దేశం ఒక రాజు నేను మాట్లాడలేదు అట్లే ఆయన పాండ్య దేశంకి వస్తాడు మధురైకి వచ్చేస్తాడు ఆయన ఊరికి వచ్చేస్తాడు ఊరికి వచ్చేసి మరుసటి రోజు పండితులందరినీ పిలిపించుకుంటాడు పండితులందరినీ పిలిపించి అయ్యా నాకు ఒక మహాత్ముడు ఈ శ్లోకం చెప్పినాడు దీని ఒక అర్థం నాకు చెప్పగలుగుతారా అని చెప్తే ఆస్థానంలో ఎంతోమంది పండితులు ఉన్నారు పెద్ద పెద్ద పండితులు అందరు ఉన్నారు వాళ్ళు అన్నారు నాకు ఇచ్చి నేను చెప్తానని చెప్పేసి ఒక ఆయన తీసుకున్నాడు తీసుకునేసి ఆయన చదివినాడు సింపుల్గా ఉంది ఫస్ట్ శ్లోకం చదువుతున్నాడు వర్షార్థం వర్షార్థమష్టో ప్రయత ప్రయతాత ప్రయతేత మాసాన్ అని చెప్పేసి రాజా ఫస్ట్ శ్లోకం చెప్తాడు రాజా ఒక మాట విను ఎనిమిది మాసాలు ఎనిమిది మాసాలు మనము కష్టపడాలా నాలుగు మాసం ఒక్క వర్షకాలం గడపడానికి అప్పుడు కాలంలో ఎట్లా అంటే ఈ చతుర్మాస సందర్భంలో ఎవరు బయటకు పోరనమాట అంటే ఈ చతుర్మాస సందర్భంలో అందరూ ఈ చతుర్మాస వ్రతాన్ని ఫాలో చేసేవాళ్ళు నాలుగు నెలలు ఎక్కడ ఎవరు బయటికి వెళ్ళేది లేదు అందరూ ఇది చేస్తూ ఉంటారు అందరూ వచ్చేసి ఇంట్లో ఉండేసి ఆడ భక్తితోటి జీవితం గడుపుతుంటారు ఆ నాలుగు నెలలు మనకు శాఖ వ్రతము క్షీర వ్రతము దధి వ్రతము తర్వాత ద్విదల ధాన్య వ్రతము అన్నీ వస్తాయి కదా ఆ నాలుగు నెలలు అట్లా గడుపుతారు ఎందుకంటే వర్షాకాలంలో బయట పోకుండా వర్షకాలానికి కావలసిందని ముందే ఎత్తిపెట్టుకుంటారు వాళ్ళు నాలుగు నెలలకు కావలసింది మొత్తము ముందే రెడీ చేసుకుంటారు అట్లా ఆయన పండితుడు అంటున్నాడు ఈ ఫస్ట్ శ్లోకం నీకేదో అంత అవసరంగా అనిపించట్లేదు దాంట్లో ఏం చెప్పినారంటే ఈ నాలుగు మాసంలో చేర్ చేర్చుకుని పెట్టాలా దేహ పోషణ కోసము కావున రాజా తమరు శ్రీమంతులు గనక తమరుకు అన్నీ చేకూర్చి ఉన్నది ఇక్కడ కాబట్టి దాని గురించి మీరేమే ఆలోచించే అవసరము లేదు అని చెప్పేసి చెప్తాడు ఫస్ట్ శ్లోకంలో అయితే రాజుకు రాజుకు సరే ఫస్ట్ శ్లోకం నాకు అంత ఎఫెక్ట్గా లేదు పర్లేదు నాలుగు మాసం మనము అన్ని వ్రతాలు చేసుకొని ఇంట్లో కూర్చోవచ్చు కానీ మనకు అన్ని ధాన్య రాశి కూడా పెట్టాలని ఏం లేదు మన దగ్గర దండిగా ఉన్నాయి కాబట్టి మనం అంత సీరియస్గా తీసుకునే అవసరం లేదు ఆ శ్లోకం ఒక ఫస్ట్లో ఉండే ఒక లైన్ నేను చెప్పేసి సెకండ్ లైన్ చెప్తాడు నిషార్థమర్థం దివసం ఎతేనా అంటే రాత్రి బాగుండాలంటే పగలపూట దానికోసం పనిచేయాల రాత్రి మనకు మంచిగా ఉండాలంటే ఎందుకంటే చూడండి మనం పనుకుంటాము పనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చే ప్రాబ్లం ఏమంటే ఆ కొన్నిసారి ఆ పనుకున్నప్పుడే గుర్తుకొస్తుంది ఆ దోమతెరలు చినిగిపోయింది తర్వాత ఆల్ అవుట్ ఎండ్ అయిపోయింది చేపలు చినిగిపోయింది అదైంది ఇదైంది బెడ్ కవర్ ఉదకాల పిల్లో కవర్ ఉదకాల అన్నీ పనుకున్నప్పుడు కాదు గుర్తొచ్చేది పొద్దున మనకు గుర్తుకు రావాలి రాత్రి పనుకున్నప్పుడు మనము రాత్రి సుఖంగా ఉండాలంటే దాని గురించి పోషిగా పగలపూట ఆలోచించాలంటే ఇది అన్ని విధంగా అర్థం చేసుకోవాలి ఇది రాత్రికి మంచి నిద్ర రావాలంటే పగలపూట మంచిగా మనం పంచాల్సి వస్తుంది మంచిగా కొద్దిగా ఒళ్ళు వంచాల్సి వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క దానికి మనకి ఇంట్లో పని మనిషి ఉంటే మనకు రాత్రి నిద్ర రాదు ఎందుకంటే ఒళ్ళు ఏమాత్రము బెండ్ కాకుండా ఉంటుంది ప్రతి ఒక్క దానికి ఇప్పుడు ముందులా కాదు మిక్సీ ఉంటుంది గ్రైండ్ చేయడానికి మిక్సీ ఉంటుంది బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉంటుంది తర్వాత వండి వడ్డడానికి కుక్కర్ ఉంటుంది వేడి చేయడం ఉడు ఉడకడానికి ఈ అది దానిపాటికి అది కుక్కర్ అన్నం రెడీ అయిన తర్వాత అదే పిలుస్తాయి రా రా నేను రెడీ అయిపోయానని చెప్పేసి వాషింగ్ మిషన్ అదే ఎండబెట్టేసి ఇస్తాయి నీకేం పని లేదు అన్నీ అయిన తర్వాత అది చెప్తుంది అన్నీ రెడీ నీవు జస్ట్ తీసి బయట ఆరేస్తే చాలు మొత్తం రెడీ అయిందని చెప్పేసి తర్వాత మిక్సీ కూడా ఇంకా తిరిగి తిరిగి ఎక్కువ తిరిగితే అది అదే ఆగిపోతాయి అయిపోయింది బాగా నల్లగా నన్న బాగా మెదువైపోయింది తీసే ఇంకా చాలని చెప్పేసి అట్లా మనము ప్రతి ఒక్క వస్తువు మనకు మనం ఏం చేస్తుంది లేజీగా చేస్తుంది మళ్ళీ ఇప్పుడు ఉండేది మన కలియుగము అది కుక్కర్లు పెట్టలేకపోతే అది బాయిల్ కూడా కాదు కొన్ని పప్పులు అటువంటిది వస్తాయి తప్పకుండా కుక్కర్లు పెట్టాల్సి వస్తుంది కలియుగం ఒక ప్రభావం వల్ల దాన్ని కూడా మనం ఎవరిని చెడుగా చెప్పలేము అంతేకాకుండా ఇంట్లో కూడా కొన్ని మనము అన్ని సంపద ఉన్నా కానీ కొంచెం పని అనేది చేయాలి లైట్గానో కొన్ని పని చేయాలి ఎందుకంటే శరీరము కొద్దిగా ఆరోగ్యం ఉండడానికి కోసం ఆరోగ్యం ఉండాలంటే మంచి రాత్రి మంచి నిద్ర రావాలా మంచి నిద్రపోతే మంచి శరీరం కొద్దిగా ఆరోగ్యంగా ఉంటుంది నిద్ర చాలా పెద్ద పాత్ర వహిస్తుంది ఆరోగ్యం విషయంలో అట్లా ఆయన అంటాడు ఇది వచ్చేసి రాత్రి బాగుండాలంటే పగలు పొట్ట దానికోసము పని చేయాల ఒకవేళ నీకు నిద్ర బాగా రావడానికి కోసం నీ పగలపూట మంచి పని చేయాలా లేకుండా రాత్రి నిద్రపోవాలంటే పగలపడనే ఆలోచించాలి అయ్యో సాయంత్రం అయితే దోమలు వస్తాయి తలుపులంతా క్లోజ్ చేయాలా లేకుండా వేడిగా ఉంటాయి నైట్ అయితే వేడిగా ఉంటాయి అంత నీళ్ళు పోసేది నీళ్ళు పోసి అంత పెట్టుకోవాలా అన్నీ మనం ఆలోచించాలి రాత్రి అయినప్పుడు కాదు మనం చాలామందికి చూడండి ఆ పళ్ళు తోమేపుడు ఎక్కడ బ్రష్ పేస్ట్ అయిపోయిందని గుర్తుకొచ్చేది స్నానం చేసేప్పుడు సోప్ అయిపోయిందని గుర్తుకు రావడం మళ్ళీ గుర్తుకు రాదు బయటకు వచ్చిన తర్వాత గుర్తుకు రాదు మళ్ళీ రేపు మళ్ళీ స్నానం చేసేప్పుడు గుర్తుకొస్తాయి అట్లా కొన్ని విషయాలు మనము కొద్దిగా అంత ఆలోచించము ఆ టైంకి అది గుర్తుకొస్తాయి అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తాడంటే రాత్రి బాగుండాలంటే ఎందుకంటే రాత్రి అన్ని షాపులు క్లోజ్గా ఉంటాయి నాయన నువ్వు ఏమైనా కొనుక్కొని పెట్టాలంటే ముందే కొనుక్కొని పెట్టాలని చెప్పేసి అది నిషార్థం అర్థం దివసం యతేత అని చెప్తాడు సరే రెండో శ్లోకంలో కూడా రాజు అన్నాడు ఇది పండితుడు అన్నాడు రాజుగారు ఇది మీకేమే మీకేముంది మీరు మధ్యరాత్రికి పోయి ఏమి అడిగినా కానీ టక్క నీకు తీసుకుని ఇచ్చేవాళ్ళు ఉన్నారు నీకోసం దుకాణం వాడు దుకాణం తెరుస్తాడు నీకోసం పండ్లు వాడు పండ్లు ఇవ్వగలుగుతాడు కాబట్టి నీకేం భయం లేదు నాయన ఇది రెండో శ్లోకం కూడా రెండో ఈ శ్లోకంలో రెండో లైన్ కూడా అంత భయంగా ఏం లేదు పర్వాలేదు ఇది నార్మల్గానే ఉంది అని చెప్తాడు అయితే సరే రెండు శ్లోకం రాజు కూడా సరే ఆజ్ఞ ఆయన పండితుడు ఏదో నేను పేదవాడుగా అనుకొని ఏదో చెప్పినట్టుంది ఎందుకంటే రాత్రి కదా నన్ను ఆ ఒక భక్తుడు నన్ను చూసింది కాబట్టి ఇది కూడా పెద్ద విషయం కాదు నన్ను రాత్రి ఆయన చూసినాడు నేను రాజని ఆయనకు తెలియదు నేను ఒక గూఢాచారిని అని చెప్పేసి తెలియదు ఏదో సామాన్య వ్యక్తితో కలిసినాడు మాట్లాడాడు ఆయన ఆయన అనుకుని నేను కూడా ఏదో యాత్రి కూడా అనుకొని ఏదో చెప్పినట్టుందిలే సరే మూడో లైన్ చదువురా బాబు అని చెప్పేసి మూడో లైన్ చదువుతున్నాడు దాంట్లో వార్ధక్య హేతో వయసానవేన అని చెప్పేసి చెప్పింది అంటే వృద్ధాప్యంలో నీకు బాగుండాలంటే నీవు నీ పిల్లల్ని వాళ్ళని వీళ్ళంతా నీవు అడగకుండా ఉండాలంటే నీవు నీ ఒక ఓల్డేజ్ కానీ నీవు కొద్దిగా సంపదం పెట్టుకోవాలా వయసైన కాలంలో పనికొస్తే అని చెప్పేసి నీవు కొద్దిగా ఎత్తి పెట్టుకోవాలి ఎందుకంటే ఏజ్ అయినప్పుడు నీ దగ్గరే పని చేయలేవు అప్పుడు నీవు సంపాదించుకుంటానంటే కొద్దిగా కష్టం యవ్వనం ఉన్నప్పుడు నీవు ఏం చేయాలంటే వయస్సు ఏజ్ అయిన కాలానికి పనికొస్తాయని చెప్పేసి కొన్ని ఎత్తి పెట్టుకోవాలా కొన్ని అయితే పెట్టుకోవాలా అని చెప్పేసి అయితే రాజు అన్నాడు మనకేముంది మనకి ఇంత సంపద ఉంది మనకు ఆ ఒక్క వయసైన కాలంలో కూడా ఇంత ప్రాబ్లం ఏం లేదు దీని గురించి ఆలోచించే అవసరం లేదు మనకు బోర్డు సంపద ఉంది మనమేం దీని గురించి ఆలోచించే అవసరం లేదు అయితే ఆయన అన్నాడు ఇంకోసారి ఇది ఇది ఓకే దీని తర్వాత చదువు అన్నాడు అయితే పండితుడు చదువుతాడు పరత్రహేతో రివజన్మనాచ అని చెప్పేసి ఒక శ్లోకం చదివేస్తాడు ఆ శ్లోకంలో ఈయన కొద్దిగినికి ఎక్కింది ఆ శ్లోకంలో ఏం చెప్పిందంటే పరలోకంలో నీకు సుఖము కావాలంటే ఏ ఈ లోకంలో ఈ ప్రపంచంలో నేను నీవు రాత్రి పగలు ప్రయత్నం చేయాలా పరలోకములు గడిచే సుఖాని కోసం అక్కడితో సుఖం కావాలంటే ఫస్ట్ ఎట్లా ఎగ్జాంపుల్గా చెప్పినాడు వర్షకాలంలో బాగుండ బాగుండాలంటే ఎండాకాలంలో దానికి కావలసిందని సేకరించి పెట్టాలా రాత్రి మంచిగా నిద్ర రావాలంటే పగళ్ళు కొద్దిగా కష్టపడాలబ్బా రాత్రికి ఏమైనా కావాలంటే పగలే ఎత్తిపెట్టుకోవాలా వృద్ధాప్యంలో ఏమైనా కావాలంటే యవ్వనంలో కష్టపడి పెట్టుకోవాలా అయితే పరలోకంలో నీకు సుఖం కావాలంటే ఏ లోకంలో ఈ లోకంలో నీవు కష్టపడాలి కొద్దిగా అని చెప్పేసి నీవు దానికోసము పరలోక సుఖం కోసము ఈ లోకంలో కష్టపడాలంటే అయితే రాజుకు అర్థమైంది నేను ఈ మూడు బాగానే చేసుకున్నాను కానీ దా పరలోకం సుఖ గురించి నేను ఇంకా ఆలోచించలేదే దాని గురించి నేను ఆలోచించలే కదా ఇది కదా మనము నిజంగా కా మనము చేయలేసింది అయితే ఈ పరలోకం ఏమిటి ఆయన ఎవరైనా పరతత్వం ఎవరు ఆయన పరమాత్మ అనే ఆయన పర్సన్ ఎవరైనా ఎట్లుంటాడు ఆయన ఆయన నేను ఆయన నేను తెలుసుకోవాల్సిందే కదా ఆ సర్వాంతర్యామి ఆయన ఆయన నేను తెలుసుకోవాలా ఆ ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ సర్వలోక ఆయన ప్రతి ఒక్క దానికి సర్వకారణ కారణం అన్నిటికి కారణమైన ఆ దేవుడిని నేను తెలుసుకోవాలా దానికోసము మంత్రిలారా మీరు ఏదో ఒకటే వ్యవస్థ చేయాలా మీరు దానికోసం నాకు సహాయం చేయాలంటే రాజు స్థిరమైపోయినాడు తన ఒక ఉద్దేశం ఆయన మైండ్లో పెట్టుకున్నాడు మంత్రి మంత్రితోటి అన్నాడు ఒక పని చేసి మనం ఒక విద్యాశుల్కం పెట్టుకుందాం మనం ఒక గిఫ్ట్ పెట్టేస్తాము మనకు పరతత్వం గురించి ఎవరన్నా మనకు ప్రూఫ్ చేయాల ఈయనే పరమాత్ముడు ఈయనే సర్వకారణ కారణుడు ఈయనే సర్వాంతర్యామి అని మనకు మనం కళ్ళ ముందు ఎవరైనా చెప్పాలా ప్రూఫ్ చేయాలా ఒక పెద్ద ఒక స్తంభం లాగా నీవు పెట్టాలా దాంట్లో ఒక లక్ష రూపాయి నాణ్య లక్ష ఒక లక్ష బంగారు నాణ్యంలో కట్టేసి దానికి ఒక మేకు కొట్టేసి పైన దాన్ని ఏలార్చాల ఏలార్చాలా కానీ దాని నియమం ఏమంటే మనం భగవంతుని ఎవరైతే నిజంగా ఈ సృష్టికర్త ఎవరైతే ఈ అన్ని దేవదేవులకు అందరికి మూలం ఎవరో ఎవరినైతే ఈ వేదాలు గ్లోరిఫై చేస్తుందా స్థుతిస్తుందా వాళ్ళ అటువంటి దేవుడిని ఎవరైనా నిరూపించినప్పుడు వేదంలో ప్రమాణం అని చెప్పే దేవుడు ఎవరున్నారా అన్ని యొక్క పురాణాలకు సాక్షి అన్ని యొక్క జీవిక పరమగతిని కల్పించే ఆ దేవాది దేవుడు ఎవరో ఆయన గురించి చెప్పినప్పుడు ఆ చెప్పిన పర్సన్కి ఇది గిఫ్ట్గా మనము ఇస్తున్నాము అని చెప్పేసి ఈ గిఫ్ట్కి ఇచ్చేది కాదు అదే ఆయన వైపుకు వాలి పడుతుందని చెప్పేసి పండితుడు రాజు అంతా భగవాన్ దగ్గర అట్లా ఒక జరగాలని చెప్పేసి భగవాన్ దగ్గర ప్రార్థన అంతా చేసేసి ఆ లక్ష రూపాయి బంగారు నాగల్ని ఆ లక్ష బంగారు నాణ్యాలని పైన ఒక మూటలు కట్టేసి మేకు కొట్టేసి ఆ పండితులందరూ ఆ మద్యంలో దాన్ని ఆ మధ్యలో స్థాపనం చేస్తారు అయితే మంత్రిలో మంచిగా దీని చూస్తూ ఉన్నారు మంచి గట్టిగా ఉంది స్ట్రాంగ్ ఉంది మంచి పిల్లర్లు మంచి ఇది కట్టేసి ఆ మూట కట్టేసి బంగారు నాణ్యంతో ఒక మూట కట్టేసి దాన్ని పైన అట్లే పెట్టినారు పైన పెట్టేసి అక్కడి నుంచి వాళ్ళు చూస్తున్నారు అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చొని అందరినీ పిలిపించడానికి మంత్రి ఆర్డర్ ఇచ్చినాడు అందరినీ పిలవాలా అందరూ ఉండాలని చెప్పేసి అట్లా అందరు వచ్చేసి అక్కడ పోతున్నారు ఎందుకంటే పండితులు కూడా మనకి ఇంకా శూన్య మాసము మళ్ళీ రకరకాల మాసాలు వచ్చినప్పుడు ఏం పని ఉండదు మనకి ఏ పిల్లి పిటకలు అంత పోవడానికి ఉండదు ఏం వర్క్ అంత ఉండదు ఇది ఒక్కసారి మనము విన్ అయితే లక్ష బంగారు నాణ్యాలు ఒక్కసారి మనము తీసుకుంటే మళ్ళీ మనం ఎవరు పిలిచినా పోయే అవసరం లేదు ఇంట్లో కూర్చొని మన జీవితం గడపచ్చు బాగుంటుంది ఇది మన అందరు అందరూ వాళ్ళ ఊరు నుంచి బయలుదేరిపోతున్నారు బయలుదేరిపోతే వట్టపత్ర సాయి అనుకున్నాడు అరే మళ్ళీ ఎవరున్నారు నా గురించి అక్కడ పోయి ప్రూఫ్ చేయాలి కదా ఎవరన్నా ఎవరు లేరే ఎవరిని లేపి పంపిస్తామని చెప్పి వడపత్ర చూస్తుంటే ఈ పాప ఈ సాధు మన ఆండాళ్ళ ఫాదర్ విష్ణుచిత్త ఆయన కళ్ళకు పడతాడు విష్ణుచిత్త చిత్త పనుకొని ఉన్నాడు విష్ణుచిత్త పనుకుంటే వటపత్ర సాయి లేపేస్తాడు లేపేసి ఏమే ఇంకా నిద్రపోతూనే ఉన్నావా అక్కడ మధురైలో ఏం జరుగుతుంది నేను ఏం తెలియ నీకేం ఇంకా ఎవరు నీకు మెసేజ్ పంపిలేదా నీకు ఇంకా మెసేజ్ రాలేదు అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి అక్కడ అంత పెద్ద గొడవ గోళాలు జరుగుతుంది ఎవరు ఈ పరతత్వము ఎవరు సర్వాంతర్యామి ఎవరు ఈ సర్వ కారణానికి కారణభూతుడు ఎవరు ఈ సర్వ లోకకు బ్రహ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవరు అని చెప్పేసి అందరూ పండితులు రకరకాల వాదం చేయడానికి వచ్చినారు నీవి ఇంకా పనుకొని ఉన్నావే ఆ లక్ష రూపాయి బహుమానాన్ని తీసుకొని రావాలని నీకు ఆశ రావట్లేదా నీకొద్దంటే నాకన్నా రకరకాల చెట్లు నాటేసి రకరకాల పూల మాలలు చేసి నాకన్నా వేయచ్చు కదా నీవి ఇంకా పనుకొని ఉన్నావంటే ఆయన లేచి చూస్తున్నాడు లేచి చూస్తే వటపత్ర సాయి నిలబడినాడు స్వామికి దండవాద ప్రణామాలంతా చేసేసినాడు ఏం స్వామి ఏం చెప్పు నేను నీ మాటలు నాకేం అర్థం కావట్లేదంటే ఆ స్వామి అంటాడు మధురేలు రాజు సర్వలోకా సర్వలోకానికి ఆ కారణభూతుడైన ఆ పరతత్వం ఎవరని తెలియకుండా అల్లాడుతున్నాడయ్యా ఆయనకు తెలుసుకోవాలని కోరిక కలిగింది నీవు అక్కడికి పోయి నా గురించి చెప్పాలా నేనే పరతత్వం అని నీవు అక్కడ పోయి వాదించాలా అని చెప్పి చెప్తాడు చెప్తే ఈ సాధు చాలా సరళ స్వభావము వాత్సల్య భావం దేవుడి దగ్గర ఆయన అంటాడు ఇది భలేగుందే నేను పొట్ట పొడుచుకున్నా కానీ నాకు ఒక విద్య రావట్లేదు నా మట్టి బుర్ర నాకేం ఎక్కట్లేదు నాకు ఈ వేద శాస్త్రము పురాణం ఎంత విన్నా నాకు ఎక్కట్లేదు అయ్యా నేను ఎంతో ప్రయత్నం చేసినాను నాకు అదంతా ఏమి ఎక్కట్లేదు ఒకవేళ చెప్పు నేను నా దేవుడి కోసము పూలు కోసుకున్నప్పుడు నాగ చంప చెట్టు ఎక్కేసి ఎన్నోసారి కిందకి పడినాను పెద్ద పెద్ద చెట్టు ఎక్కేసి దేవుడి కోసం నీ కోసం పూలు కోసినప్పుడు అక్కడక్కడ పడినప్పుడు అక్కడక్కడ నాకు బాగా తగిలింది ఆ తగిలిన మార్కు చూపిస్తాను కావాలంటే కింద పడినప్పుడు అక్కడక్కడ గాయం అవుతుంది రక్తం వస్తుంది కొద్దిగా నొప్పి ఎంత వస్తాయి కదా అదేనా మార్కు చూపిస్తే ఆయన లక్ష రూపాయలు ఇస్తాడో చెప్పు నేను తీసుకొని వస్తాను నీవు పోయి పోయి నా దగ్గర పోయి అక్కడ పెద్ద పెద్ద పండితులు ఉన్నారు వాళ్ళ మధ్యలో పోయి నేను పరతత్వం అని చెప్పేసి వాదించడం అన్నావు ఏం అంత సులభమైన పని అది నా నేనెక్కడ చేయగలుగుతాను ఏదో రెండు మాల కట్టిమను లేకుంటే ఇంకొక మాల రేపు ఎక్స్ట్రా కావాలని చెప్పు లేకుండా నేను రేపు ఇటువంటి రంగులు ఒక దుస్తులు వేసుకుంటాను దానికి ఆ పాత కలర్ది నీది పూలమాల వద్దు ఇంకొక రకద పూలమాల కట్టుమను కట్టేసిస్తాను అదంతా కాకుండా నన్ను పోయి ఆ పండితుల మధ్యలో పోయి నీవు దేవాది దేవుడు అని చెప్పమంటే నాకు తెలుసు వాళ్ళకి నేను ఏం చెప్పాలి నాకు వాళ్ళకి చెప్పే విధంగా నా దగ్గర ఏం విద్యలు ఉన్నాయి నేనేం పోయి చెప్పేది ఇదంతా నా వల్ల కుదరదప్ప అని చెప్పేసి చెప్తాడు అయితే అట్లా చెప్పేస్తాడు అట్లా చెప్తే ఈయన చూస్తూ ఉన్నాడు స్వామి నాకు అదంతా ఏం అవసరం లేదు రేపు పొద్దున బయలుదేరాలి నీవు ఇక్కడ నుంచి రేపు పొద్దున బయలుదేరాలా ఎల్లుండి ప్రోగ్రామ్ అది నీవు అక్కడ ఉండాలా అక్కడ ఉండేసి నీవు నా గురించి వాదించాలా ఆయన అన్నాడు నాయన నువ్వు ఆయన ఆ వాళ్ళ దగ్గర పోయి నేను మానం పోగొట్టుకోవడానికి నా వల్ల కుదరదు ఇప్పుడు ఇక్కడ నిలబడు నేను నీకు ఎన్ని పాటలు కావాలా నేను పాడతాను నాకు తెలిసిన కొన్ని పాటలు ఉన్నాయి తమిళ పాట నేను పాడతాను కావాలంటే నిలబడు అని చెప్పేసి ఒక్కొక్కటి చెప్తా ఉంటే ఇంకా నీకు సంస్థతమే కావాలంటే చెప్పు శాంతాకారం భుజగశయనం ఏదో సింపుల్ సింపుల్గా శ్లోకం ఉంటే చెప్తా ఉంటే ఏ నోర్మ ఇక్కడ నీ ప్రతిభ నీ టాలెంట్ అంతా వాళ్ళ ముందు చూపించాలా నాకు తెలుసు నీ నా భక్తుడని అదంతా నాకు అవసరం లేదు నీకు నాపై పైన నా గురించి చెప్పాలనుకుంటే నా పైన ప్రేమ అంతే అక్కడ సభలు పోయి చెప్పు అని చెప్తాడు స్వామి నన్ను ఇరికించద్దు నాకు ఏం రాదు అదంతా ఏం రాదు నేనే వేదలు కూర్చొని ఎనిమిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వేదలు చదివినాను నా దగ్గర పోయి ఎందుకు ఇట్లా నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు నేను ఎంత సాధు సాధు స్వభావం నాదని నీకు తెలుసు కదా నీవెందుకు నా నా దగ్గర అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆయన అంటున్నాడు స్వామి ఇదంతా ఏం భయపడద్దు నీతోటి నీ వెనక నేను ఉంటాను నీవేం భయపడద్దు నీవు ధైర్యంగా పో మాట్లాడు నేను నీకు మాటలు ఇప్పిస్తాను నీ మాట్లాడు నీవేం భయపడద్దు అని చెప్పేసి భగవంతుడు వటపత్ర సాయి నవ్వేసి వెళ్ళిపోయినాడు అయ్యో నేను అక్కడ పోయి ఏమ్రా బాబు చెప్పేది ఈయనకొక తల తిరుగుతోంది ఆ పెద్ద పెద్ద పండితులు ఉన్నారు ఈ దేవుడేమో పొమ్మంటున్నాడు నాకేమో రాదు అక్కడ పోయి మాట్లాడమంటున్నాడు మళ్ళీ మళ్ళీ స్వామి స్వామి ఈయన స్వామి ఏమో వటపత్ర సాయి మళ్ళీ పోయి పనుకోవాలి ఆయనకు ఆయనకి ఏమన్నా రాత్రి వచ్చినాడు ఈయన నిద్ర లేపేసినాడు మళ్ళీ ఈయనకి రెండు ఈయన తల తినేసి ఆయన పోయి నిద్రపోవాలని ఆయన పరిగెత్తుతున్నాడు వటపత్ర సాయి ఆయన మళ్ళీ స్వామి స్వామి ఉండు ఉండు ఉండు అంటున్నాడు ఏమే మళ్ళీ ఏమే మళ్ళీ ఏం చెప్పాలనుకున్నామంటే స్వామి నాకు తెలుసు కదా నీకు నాకు తెలిసింది రెండు పూల మాలలు కొట్టేది వేరేం తెలుసు అంటే అంటే పూల మాలలంతా నేను నీ సొంత శక్తితోటి కొడుతున్నావా దానికి నేను తెలివిస్తున్నాను దాని నే దానికోసం నేను నీకు బలం ఇస్తున్నాను అట్ట అదే తెలివి అదే బలం అక్కడ కూడా ఇప్పిస్తాను నీకు నువ్వేం భయపడదు ధైర్యంగా వెళ్ళు నా గురించి చెప్పు పో అని చెప్పేసి నీ భయపడదు నేనున్నా నీ వెనకాల నన్ను పో అని అనిపిస్తాడు పంపించేసి ఇంకా పాప ఇంకా తప్పదు వేరే గతి లేదు మళ్ళీ పొద్దున లేచి మేలుకున్నాడు మేలుకుంటే బట్టపత్ర సైదు మళ్ళీ గుడి కనిపిస్తుంది స్వామి నన్ను మానం తీస్తున్నావా ఏమో నాకు తెలియదు నేను బయలుదేరుతాను నీ ఒక మాటల కోసం నేను బయలుదేరుతానని బయలుదేరిపోతాడు బయలుదేరిపోయి దండం పెడతాడు స్వామికి అక్కడ స్వామికి దండం పెట్టి వడపత్ర సాయికి దండం పెట్టి మధురైకి వెళ్తాడు మధురైకి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద పండితులు దగ్గర దగ్గరే పదేడు రకాల పెద్ద పెద్ద మతస్థులు వచ్చినారు ఒక్కడికి మించింది ఒకటి అక్కడ రెడీగా ఉంది పెద్ద పెద్ద బార్డర్లు పెద్ద పెద్ద అంచులు అంచులుండే దోతిలో చెదర్లంతా వేసుకునేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చి నిలబడి కూర్చొనింది మధ్య పెద్ద సింహాసనంలో దూరంలో కొద్ది ఆ ఊరు వాళ్ళు కూడా ఉన్నారు మన పుత్రులు వాళ్ళు కూడా ఉన్నారు కొద్ది పండితులు వాళ్ళ పక్కనుండే పండితులకు చెప్పినారు ఇది మన మన మందిరం లహన అక్కడ వటపత్ర శాఖ మాల చేసేవాడు వీడికి ఏం రాదే వీడికి ఏ శ్లోకాలు రాదే ఈయన వచ్చేసి ఏమి ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయబోతున్నాడు అని చెప్పేసి వాళ్ళకందరికి ఆశ్చర్యం ఈయనకు అంత ఏం లేదు ఈయన ఏదో రెండు పూల మాలలు చేస్తాడు ఒక చేతికి ఒక కాలు కానీ కట్టేస్తాడు ఇంకా మిగిలితో ఒక తల కట్టడానికి మాలలు చేయడానికి వచ్చు కానీ ఈయనకి ఏమొచ్చు అక్క ఇక్కడికి వచ్చి ఆరిక చేయడానికి ఈయనకు ఏమొచ్చు అని చెప్పి అందరు పండితులు చూస్తున్నారు నవ్వుతూ ఈయన పొట్ట పోడ్చుకున్న కానీ వీడికి ఒక మట్టి బుర్ర మట్టి బుర్ర వీడికి ఏమి ఎక్కదయ్యా చదువు ఈయన ఇక్కడ మన మన ముందు వచ్చి దేనికి వచ్చినాడు ఈ లక్ష రూపాయి బహుమానం ఉందని చెప్పేసి దీనికి ఆశపడి వచ్చినాడా దేనికి వచ్చినాడు అని చెప్పేసి ఒక్కొక్క పండితులు మాట్లాడుతున్నారు చాలా మందికి కొన్ని మంది ఉంటారు కదా ఏమి తెలిసి ఉండదు ఏమి తెలిసి ఉండదు ఏదో తెలిసినట్టు ఇంక కొన్ని ఇంకా వేరే మతస్థులు ఉండాలా వాళ్ళ మతస్థుల యొక్క స్టైల్ అంతా మనం చూస్తే మనకి ఆశ్చర్యపోతున్నాం ఏదో పెద్ద తెలిసినట్ల వాళ్ళ వాళ్ళ దేవుడి గురించి అంత వాళ్ళ గ్రంథంలో దేంట్లో ఉండదు అనుకుంటాను వాళ్ళ దేవుడి గురించి అంతా మన భగవద్గీతలు ఉంటాయి వేదాలు ఉంటాయి మళ్ళీ మన శాస్త్రాలు ఉండేది మంది ఇప్పుడు కొంచెంమంది లేదు కనపడట్లే చాలా రోజుల నుంచి వాళ్ళు కొంచెమంది మనం చూసింటాం కదా అయ్యో మా దేవుడి గురించి వేదంలో ఎన్నో ఎన్నో ఋతులు ఎన్నో మండలాలు ఎన్నో శ్లోకాలు ఉన్నాయి మా దేవుడి గురించి మీ భగవద్గీతలో అన్నో శ్లోకాలు ఉన్నాయి మా దేవుడి గురించి ఈ ఉపనిషత్తులు ఇట్లా చెప్పబడి ఉన్నది అని చెప్పేసి ఊరికేనే ఆ బుక్ చూసి మీరు చూడండి ఆ పేజీలు కానీ ఆ శ్లోకాలు కానీ వాళ్ళ దేవుడి గురించి ఏం చెప్పి ఉండదు మనకే డౌట్ వస్తుంది ఏమయ్య మీ దేవుడి గురించి అంత మా బుక్లో ఉండదు మీ బుక్లు అయితే మీ దేవుడి గురించి ఏం లేదు అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు మనం ఏ ఏ దాంట్లో కూడా మనము మన దేవుడి గురించి రాసింది మనం పోయి ఆర్గ్యుమెంట్ చేయము ఎందుకంటే మన బుక్లో సఫిషియెంట్గా ఉంది మనకు మనకు సఫిషియెంట్గా వేదాలు ఉన్నాయి నాలుగు రకాల వేదాలు ఉన్నాయి ఆరు రకాల వేద అంగలు ఉన్నాయి తర్వాత ఇతిహాసాలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి మీమాంసలు ఉన్నాయి న్యాయం ఉన్నాయి త తర్కం ఉన్నాయి తర్వాత ఆయుర్వేదం ఉన్నాయి ధనుర్వేదం ఉన్నాయి గంధర్వ వేద ఉన్నాయి రకరకాలది ఉన్నాయి మన దగ్గర స్వామియే కృష్ణుడే దేవాది దేవుడని చెప్పడానికి దండిగా ఉన్నాయి వాళ్ళ బుక్కులు కొంచెమంది బుక్కులు లేదనుకుంటాను వాళ్ళు ఎప్పుడూ మైకి దొరికితే వాళ్ళు చెప్పేది ఏమంటే మన దేవుడి గురించి అంటే వాళ్ళ మతంలో సంబంధించిన దేవుడి గురించి వాళ్ళ బుక్కులు ఎప్పుడు చెప్పబడినట్లు వాళ్ళు చెప్పట్లే ఇది భగవద్గీతలు ఉన్నాయి భాగవతంలో ఉన్నాయి దాంట్లో ఉన్నాయి దీంట్లో ఉన్నాయని చెప్తూ ఉంటారు కొన్ని అన్య మతస్థుల గురించి చెప్పాలంటే అంటే ఈ పండితులకు మూడు విషయం భగవంతుడు మనకు మన <laughs> శాస్త్రం చెప్తుంది మూడు విషయం మనకు భగవంతుడు మనకు సులభంగా ఉండడానికి ఇచ్చినాడంట ఒకటి ఏమంటే పాముకు కొద్దిగా భయం పాముకు భయం ఇచ్చినాడంట దేనికంటే అది దాని చూడండి మనం చంపే శక్తి దానికి ఉన్నాయి పాముకుంది కానీ మనం ఒక కరబెట్టి పెట్టి దానికి భయం వస్తాయి పరిగెత్తుతాయి అక్కడ నుంచి ఎట్లా తప్పించుకొని లోపల లోపల పారిపోతాయి ఎట్లా పోతాయి అక్కడ నుంచి ఆ ఊరు నుంచి వెళ్ళిపోవాలనుకుని పారిపోతాయి ఎందుకంటే పాముకు భయం ఇచ్చినాడు దేవుడు విషం ఇచ్చినా కానీ దాంతో కొద్దిగా భయం ఇచ్చినాడు కాబట్టి అది మనిషికి భయపడతాయి పాము తర్వాత సింహానికి ఏమంటారు సోంబేరి లేజీ లేజినెస్ ఇచ్చినేస్తున్నాడు సింహంకు లేజినెస్ లేకుండా మళ్ళాగని ఎంత ఉన్నా సరిపోదు సరిపోదు అని ఉంటే మన కథ అయిపోయినట్టే ఇంకా అది అడవిలో ఉండదు అది అన్ని ఊరు తిరుగుతుంటుంది అన్ని షాప్ షాప్ తిరుగుతుంటుంది మన ఎద్దుల్లాగా అంతా దానికి లేజినెస్ ఇచ్చినారు బద్ధకం ఆవులాగా ఎద్దులాగా ఎంత తిన్నా సరిపోదు ఇంకా కావాలా ఇంకా కావాలా అందుకనే శాస్త్రంలో ఇంద్రియాలని గో అంటారు గో అంటే ఒక్క చోట నుంచి ఇంకొక చోట ఇంకొక చోట నుంచి ఇంకొక చోట తిరుగుతూ ఉంటుంది తన కడుపు కోసము తన ఆనంద కోసం ఒకే చోట ఉండదు ఆవులు చూడండి తింటూ తింటూ తింటూ మేకలైనా కానీ పర్వాలేదు ఒకే చెట్టు పట్టుకొని మొత్తం ఖాళీ చేస్తాయి ఆవులు అట్లా కాదు ఒక గడ్డి ఉందనుకోండి కొద్ది కొద్దిగా అక్కడక్కడ తినేస్తాయి మళ్ళీ కొద్ది ముందుకు వెళ్తాయి మళ్ళీ అక్కడక్కడ పైన పైన తినేస్తాయి మళ్ళీ పైన పైన తినేసి అట్లే పోతూ ఉంటుంది అందుకే శాస్త్రంలో ఆవుల్ని గో అంటారు ఇంద్రియాలని కూడా గో అంటారు ఎందుకంటే ఆ గో అనే శబ్దము శబ్దం వచ్చేసి ఇంద్రియాలకు దేనికి పోలిస్తున్నారంటే అది ఒకే చోట దాని ఇది ఉండదు ఒకే చోట ఉండదు ఇది నిల ఒకే చోట నిలవదు పోతూ ఉంటుంది ఇంకా సరిపోదు అతృప్తి ఇంద్రియ సుఖాలు అట్లే కదా ఎంత అనుభవించిన అను ఇంకా కావాలి ఇంకా కావాలని పోతూ ఉంటుంది కదా అట్లా ఈ ఆవులాగా మిగిలిన జంతువులాగా ఆ ఉత్సాహం లేదు తినే దాంట్లో సింహానికి సింహానికి కొద్దిగా బద్దకం ఇచ్చినాడు దేవుడు ఎందుకంటే ఒక జింక తింటుందని సరిపోతాయి ఇంకా తింటే ఇంకా మళ్ళీ పది జింకలు దాని ముందు ఆడుకున్నా కానీ అదేం పట్టుకోవాలని ఆశ రాదు తినాలని లేదు అది పోయి పనుకొనేస్తాయి కావాలంటే జింకది పక్కనే పండుకుంటుంది కానీ ఆ తినాలని దాన్ని కోరిక కలగదు బద్ధకం అంటే బద్ధకం ఒకసారి కడుపు నిండిందే చాలా ఈ రోజుకు చాలా అని చెప్పేసి పండుకునేస్తాయి అట్లా పండితులకు ఒక గుణం ఇచ్చినాడంట పండితులకు ఏమి ఇచ్చినాడంటే పండితులకు ఎప్పుడు భేదం ఇచ్చినాడు అంటే వాళ్ళకి ఏమంటే తాను చెప్పింది సరే ఇంకొకళ్ళు తప్పు తనకు తనకు తెలిసింది సరి అంటారు ఎప్పుడు తనకు తెలిసింది సరే ఇంకొకళ్ళకు ఇంకొక వాళ్ళు చెప్పేది తప్పు అని చెప్పేసి ఆ ఇది ఎప్పుడు వాళ్ళకి అదొక గుణం ఉంది ఇంకొక వాళ్ళది తప్పు కొంచెమంది మీరు చూసుండొచ్చు ఎప్పుడు కూడా వాళ్ళదే కరెక్ట్ వితండవాదం అంటారు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ ఇంకొకళ్ళతో రాంగ్ ఇంకొకళ్ళతో రాంగ్ అట్లే చెప్తా ఉంటారు కదా అట్లా మీరు కొన్ని అందరికి ఉంటాయి ఈ డ్రైవర్లకు ఉంటాయి వాళ్ళు చూడండి ఇంకొక డ్రైవ్ చేస్తే వీడికి అంత బాగా డ్రైవింగ్ రాదంటారు ఆడు ఎంత చక్కగా తోలినా కానీ వీడికి మంచిగా రాదంటారు డ్రైవర్లకు ఉంటాయి టైలర్లు చూడండి టైలర్లకు కూడా కొన్ని గుణాలు ఉంటాయి అది చక్కగా కుట్టలేదే వాళ్ళు మనిషిని చూడరు ఆ టైలర్లు రోడ్లు పోతూ ఉంటే ఇంకొకటి షర్టే చూస్తారు ఆడ మొగం తేడా లేకుండా అందరితో బట్టలు చూస్తూ ఉంటారు ఆ టైలర్ కరెక్ట్ కుట్టినాడా లేదా ఎవరు వాళ్ళకి దీనికి సంబంధం లేదు అదొక కంపారిజన్ చేస్తూనే ఉంటారు అట్లా కొన్ని ఈ మంగళాడు ఉంటాడు చూడండి వాడు ఎప్పుడు తల తీసి చూస్తూ ఉంటాడు వీడు ఇంకా రాలేదే వెండుకలు ఇంత పెరిగింది ఇంకా మా సెలూన్కు రాలేదే సెలూన్కు రాలేదని చెప్పేసి మంగళాడు చూస్తుంటాడు అందులో మెయిన్ ఏమంటే ఈ మూడు విషయంలో భగవంతుడు మనుషుల్ని ఇరికిచ్చేస్తున్నాడు అంటే మంచిగా చేసినాడు ఈ సింహలకు బద్ధకం ఇచ్చినాడు పాములకు భయం ఇచ్చినాడు పండితులకు మాది గొప్ప మీది తక్కువ అని చెప్పేసి ఒక భావన ఇచ్చేస్తున్నారు అందువల్ల మనం ఏం చేస్తున్నాము ప్రచారం చేస్తున్నాం సరే అందరూ కృష్ణుడు కృష్ణుడే పరమ సత్యము కృష్ణుడే సర్వకారణ కారణమని అందరూ ఒప్పుకుంటే అప్పుడు మనం ఇంకెవరికి ప్రీచింగ్ చేస్తాము ఎట్లా కృష్ణుడికి దగ్గర అయిపోతాం మనకి ఛాన్స్ ఉంటుంది అందరికి వాళ్ళ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ వాళ్ళు లేచి నిలబెడితే అప్పుడు మనం చెప్తాం ఏ నీవు చెప్పేది శాస్త్రములు నీవు చెప్పే మాటకు ఆధారం లేదయ్యా నీది తప్పు ఇది సత్యము ఇది కరెక్ట్ అని చెప్పేసి మనం ఆర్గ్యూ చేయగలుగుతాము శాస్త్రం చదవగలుగుతాము శాస్త్రంలో ఉండే మాటలని మనము పది మందికి చెప్పగలుగుతాము ఈ విధంగా వేదవ్యాసుని మనము సంతృప్తి చేయగలుగుతాము శాస్త్రం ఒక ప్రచారం చేసే వల్ల శాస్త్రంలో ఉండే నిజమైన మాటలని పది మందికి చెప్పే ద్వారా అట్లా ఇట్లా ఈ పండితులంతా రకరకాల మాట్లాడుతున్నారు రకరకాల ఈయన చూసి ఎగతాలు చేస్తూ ఉంటే రాజు చూస్తాడు రాజు చూసి ఆయన ఆశ్చర్యపోతాడు ఈ విష్ణు చిత్త ఒక తేజస్సును చూసి ఆయన శెల్వ నంబి అని చెప్పేసి ఆ మంత్రిని పిలిపించి ఏ మంత్రి వచ్చేవాడిని చూడయ్యా పాంచజన్యమే వచ్చినట్లు అట్లా మెరుస్తున్నాడే ఆ చక్రాంశమే వచ్చినట్లు మెరుస్తున్నాడే ఈయన ఆ సూర్యదేవుడు వచ్చినట్ల ఈ మన ప్యాలెస్కి వస్తున్నాడు సాక్షాత్ విష్ణు వచ్చినట్లు కనిపిస్తుంది అయ్యా ఈయన ఎవరు ఎవరు ఇంత గొప్పవాడు ఎవరు ఇంత గొప్పవాడు లోపల కాలు పెడుతున్నాడు అని చెప్పేసి ఆ విష్ణు చిత్తం నుంచి దూరం నుంచి చూసి ఆశ్చర్యపోతున్నాడు ఆశ్చర్యపోయేసి ఇంకా వీళ్ళు రకరకాల మతస్థులు వచ్చినారు శివుడే గొప్పవాడని చెప్పేసి ఆ మతం వాళ్ళు వచ్చినారు దుర్గనే గొప్పదని చెప్పేసి ఆ మతం వాళ్ళు వచ్చినారు సూర్యుడే గొప్పవాడని చెప్పేసి గాయత్రి గొప్పదని చెప్పేసి గణపతి గొప్పదని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి గొప్పవాడని చెప్పేసి అట్లా ఇట్లా చెప్పి ఇంకా కొంచెమంది ఇది ఏది లేదు నిరాకరవాదమే గొప్పది అన్ని శూన్యం అని చెప్పేసి బౌద్ధిక పాశ్చాత్య రకరకాల మతాలు వాళ్ళంతా వచ్చినారు ఏది నిర్గుణ సగుణ సాకార నిరాకార అన్నీ కలపగొట్టేసి అంద ఊరిని చెడిపించడానికి ఎవరెవరు కావాలో అందరు ఆ మతస్థులు అక్కడ వచ్చి కూర్చున్నారు అంత ఒక విరి వేగుతూ అమ్మ వాళ్ళొక పాండిత్యము అప్పుడప్పుడు శ్లోకాలు ఒకరికొకరు చెప్పుకొనేసి అట్లా కాదు ఎట్లా అట్లా కాదు ఎట్లా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆ సమయంలో రాజు తను ఒక అంతపురానికి ప్రవేశించి ఆయన సింహాసనంలో కూర్చున్నాడు చాలా రోజుల నుంచి నాకు ఒక డౌటు ఉండింది నాకు యాత్రికుడు ముఖాంతరం నాకు పరమాత్మ ఈ యొక్క శ్లోకము ఆయన ద్వారా నాకు వచ్చింది నా చైత్య గురు చెప్తున్నాడు దీని ఒక అర్థం తెలుసుకోవాలని చెప్పేసి దాంట్లో అయితే నేను మూడు రకాల అర్థం నా ఒక సామాన్య పండితుల ద్వారా తెలుసుకున్నాను అయితే నాలుగోదో లైన్లు ఉండే అర్థం నాకు తెలుసుకోలేకపోతున్నాను నేను కన్ఫ్యూజ్లు ఉన్నాను పండితులారా మీరు జీవితాంతం విద్య కోసమే జీవితాన్ని గడిపించినారు డెడికేట్ చేసినారు అంకితం చేసేసినారు మీరు చెప్పండి ఎవరప్ప లోకలోకానికి అధిపతి ఆ బ్రహ్మాండ నాయకుడు ఎవరో సర్వలోక నియామకుడు ఆ సర్వాంతర్యామి అందరిని రక్షించే ఆ భగవంతుడు ఎవరు నాకు చెప్పండి అని చెప్పేసి అందరినీ దండం పెట్టి అడిగేసి కూర్చున్నాడు అందరిని కూర్చోసి అందరూ రాజు కూర్చొని చూసి ఒక్కొక్కళ్ళే తన ఒక మన్ తన ఒక శాస్త్రం తాను చెప్పిన శాస్త్రం కరెక్ట్ అని చెప్పేసి వాదించుకొని పైకి చూస్తున్నారు వీళ్ళు చెప్పే మాటకు ఆ మేక కొట్టి ఆ పెద్ద స్తంభం పైన మేక కొట్టినారు మేక లోపల మేక కొట్టేసి ఆ లోపల లక్ష బంగారు నాణ్యాలు ఉన్నాయి అదేదో కిందకు పడుతుందా అని చెప్పేసి ఒక్కొక్కటే చెప్పడము పైకి చూడడం చెప్పడం పైకి చూడడం అది అట్లే మేకు వేల మేకతోటి పట్టుకుంటున్నట్లు అట్లే నిలబడింది అది ఏం కదలట్లేదు వీళ్ళ బాటలకు రకరకాలు చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఒకటి చెప్తే ఇంకొక లేసి అట్లా కానే కాదు ఒకటి చెప్పింది తప్పు అని చెప్పేసి ఇంకొక పండితుడు వస్తాడు అది ఎట్లా ఆయన ఎట్లా పెద్దోడు అయిపోతాడు ఆయన అక్కడ అట్లా చేసినాడు ఆయన ఇక్కడ ఎట్లా చేసినాడు అని చెప్పేసి ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు తర్వాత పదిహేడు రకాల మతస్థులు కూడా వేరే వేరే విధంగా చెప్పినా కానీ ఏ రకమైన ఒక ఇదే రాలే చేంజెసే రాలేదు ఆ స్తంభం అట్లే ఉంది ఆ మేకు కొట్టేసి ఆ లక్ష నాణ్యాలు ఎట్లా ఉండాల్సిందా అది అట్లే ఉంది ఏమాత్రం అది అటు కాలేదు ఇటు కాలేదు అయితే చూస్తున్నాడు రాజు ఇదేం కదలట్లేదు లాస్ట్కి ఈయన వచ్చినాడు విష్ణుచిత్త వచ్చినాడు పెరియాళ్ళవారు పెరియాళ్ళవారు విష్ణుచిత్త కన్ఫ్యూజ్ కాదండి ఇద్దరు ఒకటే విష్ణుచిత్త వచ్చినాడు విష్ణుచిత్త అట్లే లోపలకు ఆ స్తంభం దగ్గరికి వెళ్తున్నాడు ఆయన చెప్తున్నాడు ఏకోహా వై నారాయణ ఆసీత్ నా బ్రహ్మ నా రుద్ర ఒకడే ఒకడు దేవుడు ఉన్నాడు నారాయణ అని చెప్పేసి అప్పుడు బ్రహ్మ లేదు ఈ రుద్ర లేడు వీళ్ళంత ఎవరు లేదయ్యా మా నారాయణుడు ఒక్కడే ఉన్నాడు ఒకప్పుడు అని చెప్తే అప్పుడు పండితులంతా ఆశ్చర్యపోతారు అవును ఈయనకేమే వేదవాక్యాలు శృతి శృతి అంతా ఈయనకి ఎట్లా తెలుస్తోంది ఈయన ఎప్పుడు నేర్చుకున్నాడు వేదాలంతా వేద మంత్రాలతోటి ఈయన చెప్తున్నాడే ఈయనకు ఇదంతా ఎప్పుడు వచ్చింది ఇంత తెలివి ఎక్కడ నేర్చుకున్నాడు ఏదో వేదాలు నేర్చుకున్నట్లు మాకు అర్థం కావట్లేదు అరే వేద మంత్రులు అంత చక్కగా చెప్తున్నాడు వేదాలు చెప్పిన సూక్తులను అంత బాగా చెప్తున్నాడు ఈయన ఎప్పుడు వేదం నేర్చుకున్నాడు ఎప్పుడు ఉపనిషత్తులు నేర్చుకున్నాడు ఎప్పుడు ఈ మంత్రాల్ని పఠించుకున్నాడు ఎప్పుడు ఈ ఘనపాటిలాగా మాట్లాడుతున్నాడే వేద వేద పెద్ద వేదాంతిలాగా మాట్లాడుతున్నాడే ఎక్కడ తెలుసుకున్నాడు ఇదంతా అని చెప్పేసి ఆయన చూస్తూ ఉన్నాడు ఆశ్చర్యపోతున్నాడు అందరు పండితులు చూసి ఆశ్చర్యపోతున్నారు ఆశ్చర్యపోతే ఏ పండితులారా ఎందుకు ఇంత పెద్ద ఒక శాస్త్రం గురించి ఈ తెలివి గురించి దీని గురించి ఇంత ఆలోచిస్తున్నారు ఎందుకు అంత పెద్ద విషయం కాదయ్యా ఇదంతా ఇది సామాన్య విషయము మీరే అర్థం చేసుకునేస్తుంది వామనవతరం తీసుకున్నప్పుడు స్వామి వామనతవరం తీసుకున్నప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆ పాదాలను కడిగినాడు అది ఎట్లో కడిగినాడు ఎంత పెద్ద కమండల్లో కడిగినాడో నాకే అర్థం కావట్లేదు ఎందుకంటే ఆకాశను భూమిని కోల్చిన ఆ పాదం మీకు తెలుసు కదా తెలుగులో బాగా ప్రఖ్యాతిగాంచిన పాట అన్నమయ్య పాటిందని పాడింది బ్రహ్మ కడిగిన పాదం అని చెప్పేసి అంత పెద్ద పాదం ఎట్లా కడిగినాడో స్వామి ఆ బ్రహ్మ కడిగినాడు ఆ బ్రహ్మ కడిగిన తీర్థం పా భగవంతుని యొక్క పాదాల నుంచి వచ్చిన తీర్థాన్ని శివుడు ఏం చేసినాడు అయ్యయ్యో తీర్థము సర్వ దారిద్ర్య శమనము <laughs> అన్ని దరిద్రల నుంచి సర్వ సర్వరోగారణం చెప్పేసి అయ్యో ఇంత పవిత్ర తీర్థం వేస్ట్ కాకూడదని చెప్పేసి తన జడ లోపల నింపేసి వేల వేల సంవత్సరాలు అట్లే నింపి పెట్టినాడయ్యా ఆ బ్రహ్మను కడిగిన ఆ తీర్థాలని తన తలపైన ధారణం చేసినాడు మీరు అర్థం చేసుకోండి ఎంత గొప్పవాడు ఉండాలా యా విష్ణుమూర్తి తన పా పాదాలు కడి బ్రహ్మదేవుడుని మీరు గొప్పగా చెప్తున్నారే సృష్టికర్త బ్రహ్మదేవుడు అని చెప్తున్నారే ఆ బ్రహ్మదేవుడు కడిగిన పాదం ఇది ఆయన ఒక పాదల్ని కడగాలంటే ఆయన చిన్నవాడే అయి ఉండాల ఆ పాద నుంచి వచ్చిన ఆ గంగాని పాద నుంచి వచ్చిన ఆ తీర్థాన్ని తలపైన శివుడు దారణం చేయాలంటే వాడికిన్న చిన్నవాడే ఉండాలా అప్పుడు మీరు ఆ చిన్న విషయమే తెలుసుకోవచ్చు ఈయన ఎంత గొప్పవాడని చెప్పేసి మీరెందుకు ఇంత దాని గురించి ఇంత సింపుల్ ఆన్సర్ ఉన్నప్పుడు ఎందుకు మీరు ఆ పెద్ద పెద్ద శ్లోకాలు నేర్చుకునేసి ఎందుకు ఊరికిని ఇక్కడ ఆర్గ్యుమెంట్కి వస్తున్నారు ఇది ఒక ఆర్గ్యుమెంట్ చేసే విషారం కాదు రాజుకు ఓపెన్గా చెప్పొచ్చు కదా శ్రీకృష్ణుడే దేవాది దేవుడు శ్రీహరియే సర్వ నియామకుడు సర్వ సృష్టికర్త అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయనే శ్రీహరి అని చెప్పేసి ఒక మాట చెప్తే అయిపోయాయి కదా అని చెప్తే అది వచ్చేసి ఆ మేకును తెగించి ఆ పెద్ద స్తంభము అట్లే పెరియ పెరియాడవాడు పాదాల కడ మూడు మూడు సార్లు పైకి లేసి కిందకి పడి పైకి లేసి కిందకి పడి నీకు సరెండర్ అయిపోయినా తీసుకో తీసుకో అని చెప్పేసి ఆ బహుమానము అట్లే ఈయన పాదల కడకు వచ్చి చేరుతాయి ఆ స్తంభము అట్లే వాలి పడతాయి అంత పెద్ద లైఫ్ అంతా జీవితాంతం అంత వేదలు శాస్త్రాలు పురాణము ఇతిహాసము మీమాంస తర్క ఇంత చదివి తెలుసుకున్న వాళ్ళు అంతమంది ఉన్నప్పుడు వాళ్ళు అంతంత పెద్ద శ్లోకాలు చెప్పినప్పుడు కూడా చాలా సరళంగా చెప్పిన ఈ రెండు మాటలకు అంత పెద్ద స్తూపం కిందకు పడి ఆ బహుమానులంతా ఇక్కడికి ఈయన పాదల కడ వచ్చి పడినది ఈయన పాదలు కడ పడితే రాజు పరిగెత్తుకోండి సింహాసనం నుంచి అట్లే డగడగడ దిగేసి వచ్చేసి విష్ణు చిత్తది ఒక పాదల్ని గట్టిగా పట్టుకున్నాడు అయ్యో నాకు ఎన్నో సంవత్సరాల తర్వాత నా తలపైన ఒక తిరుగుతున్న ఒక డౌట్ని క్లియర్ చేసేసినావు నా బాధల్ని తీర్చేసినావు అని చెప్పేసి ఆ పరతత్వాన్ని నాకు ఈరోజు బోధించినావు నా దగ్గర ఉండే పండితులు తన కడుపు కోసము వాళ్ళ వాళ్ళు చెప్పింది కరెక్ట్ వాళ్ళ వాళ్ళు చెప్పింది కరెక్ట్ నేను దేని చెప్తే కూడా ఆయనే దేవుడు అంటే ఆయనే దేవుడు అంతే నాకు విరుద్ధంగా మాట్లాడడానికి భయపడి కొంచెమంది ఎవరు దేవుడు అని చెప్పేసి నిరూపించలేదు కొంచెమంది నా నా దగ్గర ఎందుకు గొడవ గోళలు నీవు ఏది చెప్తావు అదే దేవుడు అని చెప్పేసి లాస్ట్ కొంచెంమంది నీవే దేవుడు పో ఇంక గోళనే లేదు అట్లంత వాళ్ళయ్యా ఇప్పుడు నాకు ఎంత మంచి జ్ఞానం ఇచ్చినావో ఇంత మంచి దేవుడి గురించి ఎవరు సుప్రీం అని చెప్పేసి ఎంత చక్కగా చెప్పినావో నేను ఎట్లా వదలకూడదో మంత్రులారా రాండి అని చెప్పేసి మంత్రులందరిని పిలిపిస్తాడు అంబారి ఎక్కించండి ఈయన ఏనుగు పని ఎక్కించేసి ఈయన మంచి ప్రొఫెషన్ ఈయన మంచి ఏమంటారు ప్రొఫెషన్కి ఊరేగింపు ఈయన మంచి ఊరేగింపు చేయాలా ఏనుగు పైన కూర్చోబెట్టండి ఎక్కడ మంచి మంచి నృత్యం చేసేవాళ్ళు మంచి మంచి పాడేవాళ్ళు మొత్తం ఊరంతా ముగ్గులేయండి మొత్తం ఫ్లవర్స్ తోటి అలంకారం చేయండి మొత్తం దీపాలు పట్టుకొని నిలబడాలా మంచి మంచి నాట్యం చేసేవాళ్ళు నాట్యం చేయాలా ఈయన మంచి ఏనుగు పైన ఎక్క కూర్చో ఎక్కేసి కూర్చోబెట్టాలని చెప్పేసి రాజు ఆజ్ఞాపిస్తే ఒక క్షణంలో మంత్రి అన్ని రెడీ చేసినాడు ఏనుగు మంచి మంచిగా స్నానం చేసుకొనేసి విష్ణువే సుప్రీం అని తెలిసిన తర్వాత మంచి పుండ్రలను ధరించేసి దానిపైన మంచి పట్టు వస్త్రాలు వేసి దానిపైన అంబారి కూర్చోడానికి మంచి సింహాసనం రెడీ చేసి అన్ని రకాల పాటలు పాడేవాళ్ళు అన్ని రకాల పుష్పాలు అన్ని రకాల అన్ని రకాల పుష్పాలు అన్ని రకాల దీపాలు ధూపాలు బొబ్బా సంభ్రమమే సంభ్రమం మొత్తం మొదటి అంతా ఏమవుతుంది ఏమవుతుంది లోకమంతా కలిపి పెద్ద యజ్ఞం చేస్తే ఎట్లా ధూపం పోతుందా లోకలుండే సూర్యుడు ఒకే చోట ఉదయిస్తే ఒకే ఏరియా బట్టి నేను వేరే ఊరికి లేదా మీ ఊరికి అని ఒకే సైడ్ ఉదయిస్తే ఎంత ప్రకాశం ఉంటుందా అన్ని చంద్రులు ఒకేసారి ఉదయిస్తే ఎంత వెలుతులు ఉంటుందో అంత శాంతత అంత ఆనందము అంత ఉత్సాహము అంత రెడీ అయితే ఈయన సిగ్గుపడుతున్నాడు ఈయన చాలా సరళ స్వభావము ఇటువంటిది ఒక నేచర్ కాదు చాలా సాధు చాలా వినయంగా ఉండేవాడు ఏమిరా ఇది పెద్ద గోల గోల జరుగుతుంది ఊరంతా చూస్తున్నారు ఎవరు ఎవరు ఆ పేద బ్రాహ్మణుడు ఎక్కడైనా ఈయన వటపత్ర సాయికి ఎప్పుడు మాలలు చేసేవాడు పూలమాలలు తీసుకుని మన విష్ణు చిత్త కదా ఇది ఇది విష్ణు చిత్త కదా అని చెప్పేసి ఒక్కొక్కరు చూస్తూ ఉంటే ఈయనకే సిగ్గుపడుతున్నాడు రాజు దగ్గర చెప్తున్నాడు రాజా నన్నెందుకు ఎక్కించుకుంటున్నావు నేను చెప్పాను కదా ఆ స్వామిని దానిపైన ఎక్కించు ఆయన దాంట్లో కూర్చోడానికి యోగ్యుడే కానీ నేను దీంట్లో నేను ఎట్లా దీంట్లో కూర్చోగలుగుతాను నాకొద్దు వద్దు అంటే ఈయన ఒక రాజు స్వభావం చూసేసి రాజు అట్లే చామరమేస్తూ రాజు మాట్లాడి వస్తా ఉన్నాడు అంత పెద్ద మధురై రాజు పాండ్యదేశ రాజు ఈయనకు మంచిగా చామనం వేసి చామనం వేసి ఏనుగు పైన కూర్చోడానికి సిగ్గుపడుతున్న ఈ పెరియ ఆడవారిని చూసి మంత్రి చెప్పేసినాడు లేపి పైకి లేపేసేయినా అని చెప్పేసి పైకి లేపబెట్టేసి ఏనుగు పైన కూర్చోబెట్టేసినాడు అబ్బా ఏనుగు పైన కూర్చోబెడితే ఎవరికి ఆనందం కలిగిందో ఎవరికి ఆనందం కలగలేదో ఏమో కానీ ఆ వైకుంఠంలో నంపెరుమాళ్ళకు ఒక ఆనందం వచ్చింది లక్ష్మి లక్ష్మి లక్ష్మి ఇక్కడ చూడు భూలోకలు ఏం జరుగుతుంది చూడు మధురలు ఏం జరుగుతుంది చూడు ఒక్కసారి చూడు అని చెప్తే లక్ష్మీదేవి చూస్తుంది ఆశ్చర్యంగా ఉంది అరే మనకు పూలమాలలు కుట్టే విష్ణుచిత్త విష్ణు చెత్తకు పెద్ద గిఫ్ట్ వచ్చింది చూడు విష్ణు చెత్తకు పెద్ద ఊరేగింపు చేస్తున్నారు మనం పోవాలి కదా రా బయలుదేరదంటే ఇంకా లక్ష్మీదేవి అటు ఇటు చూసి ఏదో కొత్తసారి సారి కట్టుకుని వస్తానండి అంటే అక్కడ పురుషుని ఊరేగింపు అయిపోతుంది తల్లి నీ ఇంకా అట్లంట లేట్ చేసేదొద్దు బయలుదేరి గరుడ పైన కూర్చోమంటే గరుడు పైన కూర్చున్నారు ఏమో స్వామిది ఆడావడి ఎంజాయ్మెంట్ స్వామిది ఉస్తాం ఏమిది ఇంత ఆనందం సడన్ సడన్ స్వామికి ఏమిది పెద్దదేదో దొరకలేని మా పేదవాడికి ఏదో మాణిక్యం దొరికినట్లు వర్షం పడలేని భూమికి వర్షం పడినట్టు ఇంత ఉత్సాహం ఏమిది స్వామి అని చెప్పిస్తే అందరూ తెలుసుకున్నారు నిత్య సూర్యుల నిత్య సూర్యుల దగ్గర ఆయన భగవంతు దగ్గర ఉండే అనుచరుల దగ్గర అందరూ తెలుసుకున్నారు ఆహా స్వామి భూలోకానికి అర్జెంట్ పోవాలనుకున్నాడు ఎమర్జెన్సీ రూల్ తీసుకున్నాడు సడన్ నేను భూలోకానికి పోవాలని చెప్పేసి అరే భూలోకానికి పోవాల ఇంద్రాది దేవతలందరూ రెడీ అయినారు ఏ స్వామి భూలోకానికి పోతున్నాడు భూలోకానికి పోతున్నాడు మనం బయలుదేరదాం చెప్పేసి ఆ ముప్పై మూడు కోటి దేవతా గణలు అందరూ దేవు భగవంతు దగ్గర చేరుకునేసి వాళ్ళందరూ కలిసి ఆయన శ్రీదేవి భూదేవితోటి ఆ గరుడ పైన కూర్చొని వస్తా ఉంటే ఆయన వెనకాల బాడీగార్డు లాగా వీళ్ళందరూ చుట్టుకొని చుట్టుకొని వస్తూ ఉన్నారు కరెక్ట్ ఆ గరుడ దేవుడు ఆ కూడలళగర్ ఇప్పుడుండే కూడలళగర్ దేవాలయం ఇప్పుడు ఆ దేవస్థానం ఉంది ఇప్పుడు కూడా ఆ కూడలళగర్ అని చెప్పేసి దేవుడు ఉంటాడు అక్కడ తర్వాత అమ్మవారు ఉంటారు అక్కడ ఇద్దరు అమ్మవార్లు ఉంటారు మరకతవల్లి మధురవల్లి తాయారు ఇద్దరు అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారు ఇద్దరిని కల్పించుకొని ఇద్దరిని తనతోటి పెట్టుకునేసి అక్కడగా వచ్చినాడు స్వామి నిలబడి ఉన్నాడు అందరూ కొంచెం విలేజ్ వాళ్ళంతా ఉన్నారు అరే ఈయనకి ఏమి ఈయనకి రాజుకి మీ పిచ్చి పెట్టిందా లేకుండా వీళ్ళకి ఈమె పండితులకి ఏమైనా బుద్ధి రాలేదా ఎవరు ఈయనకి ఏం తెలియలేని వాళ్ళ దగ్గర ఈయనకి అసలు ఏమి తెలియదు ఈయన ఎట్లా విన్ అయినాడు వీళ్ళందరూ ఇంత ఒట్లా ఓడిపోయినారు ఎట్లా ఈయన ఎప్పుడు నేర్చుకున్నాడు ఇన్ని ఈయనకు తెలిసింది రెండే ఒకటి తులసి తీసుకోవడము తర్వాత అరటి చెట్లు నార తీయడము ఆ తులసి పెరుక్కుంటాడు రోజు పోయి కొన్ని సహస్రారాలు అంటారు కదా అన్ని పూలు తెచ్చుకుంటాడు కొన్ని మళ్ళీ పూలు తెచ్చుకుంటాడు మూడు కలిపి కొన్ని పచ్చగా కొంచెం ఎరుపు రంగుగా కొన్ని తెల్ల రంగుగా మూడు మాలలు చేసుకుని పట్టుకొని తిరుగుతుంటాడే వీడు ఎప్పుడు వేదాలు నేర్చుకున్నాడు ఎప్పుడు ఉపనిషత్తులు నేర్చుకున్నాడు ఎప్పుడు ఈ శృతి స్మృతి అంత ఎప్పుడు నేర్చుకున్నాడు ఎప్పుడు ఇంత ధైర్యం వచ్చి ఇంత ఇంత పెద్ద పండితులు ఉన్నప్పుడు వాళ్ళ ముందు వచ్చి ఎప్పుడు పాడగలిగినాడు ఎట్లా ఇది విన్ అయినాడు అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు కరెక్ట్ చెప్పినాడే కదా అవును కరెక్ట్ చెప్పకుండా అది వాళ్ళదే అది కింద పడదే మంచి దానికి మేకు కొట్టి పైన ఏలాడి పెట్టినారే అది పడదే ఈయన చెప్పింది కరెక్టే ఉండాలని చెప్పేసి అందరూ చూస్తుంటే మంచి సుగంధమైన ఈ లోకంలో దొరకలేని ఒక దివ్య పరిమళం ఆ గాలిలు మిక్స్ అయి మిక్స్ అయి వస్తూ ఉంది ఇదేమి రాత్రి ఆ పగలో ఏది అర్థం కాకుండా ఒక వెలుతులు కనిపిస్తోంది అందరు పైకి చూస్తున్నారు అందరికి కనిపిస్తుంది ఈ మాంస చక్షు ద్వారా కోటి కోటి జన్మలు తపస్సు చేసినా కానీ జీవితాంతం ఆయన పాడి పొగడిన కానీ వేదాలు ఉపనిషత్తులు ఇతిహాస పురాణాలు ఎవరికి దొరకలేని స్వామి అందరికి ఈ ఒక్కడు దయ వల్ల విష్ణు చిత్త ఒక్కడు దయ వల్ల కళ్ళ ముందొచ్చి నిలబడినాడు అందరూ చూస్తున్నారంటే ఈ మాంస చక్షుతోటి భౌతికమైన ఇంద్రియాలతోటి అస్సలు చూడలేం భగవంతునికి భగవంతునికి అధోక్షజ అనే పేరు ఈ ఒక్క ఇంద్రియాల ద్వారా ఆయన మనం తెలుసుకోలేమని ఆయనకు పేరు అట్లాంటి పేరు అధోక్షజుడు మన ఈ యొక్క భౌతికమైన ఇంద్రియాల ద్వారా ఆయన తెలుసుకోలేవప్ప అని చెప్పేసి భౌతికమైన కన్ను ఎంత ఇదిగా ఉంటుంది కన్నుకు పక్క నుండి తన కన్ను రెప్పలను అది గుర్తించలేదు కన్నుకు దూరం ఉండే వస్తువుల్ని అది గుర్తించలేదు దగ్గర ఉండేది దానికి కనపడదు చాలా దూరంగా ఉండేది అది కనపడదు అటువంటిది కళ్ళు దూరదూరం దూరానికి దూరము దగ్గరనికి ఇంకా దిగ్రుడైన ఆ భగవంతుని అంత వైకుంఠంలో ఉండే ఆ దేవుడు లేకుండా మన లోపల దాచి మన దగ్గర లోపలనే ఆ పరమాత్మ భగవంతుడు ఆ స్వరూపము దగ్గర లోపల ఉంటాడు కనపడకుండా ఉంటాడు అంత దూరంలో ఉంటాడు వైకుంఠంలో ఉంటాడు అసలు కనపడ్డు అటువంటి దేవుడు అందరు కళ్ళ మీద వచ్చి నిలబడినాడు నవ్వుతూ నవ్వుతూ నిలబడినాడు అయితే ఈయనకి ఏం చెప్పాలా ఏం చెయ్యాలా ఇది ఏమి కడుపును గట్టి పట్టుకున్నాడు అరే నా దేవుడా నా దేవుడా ఇక్కడొచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ ఆనాళ్ళు ఇక్కడ ఏం చెప్తుంది ఈ పెంపిళ్ళే ఓ నా దేవుడా నా దేవుడా అని చెప్పింది కదా ఎంపెరుమానే ఎంపెరుమానే ఎంట్రేనో బట్టర్ పిరాన్ పోలే ఓ నా దేవుడా వా నా దేవుడా ఏమి ఏమి అనుకు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు ఈయనేమి ఈయన పురుష ఈయనేమి భజనకు రాలేదు కీర్తనకు రాలేదు వచ్చేప్పుడు ఏమైనా కర్తాలు పట్టుకుండా చిల్ల రాలేదు ఏం రాలేదు అక్కడ ఏనుగుకు ఒక గొలుసు వేసినారు దాంట్లో ఒక బెల్లుండింది దాన్ని తీసుకున్నాడు దాన్ని తీసుకునేసి దివ్య ప్రబంధాలు చాలా శ్రేష్టమైన ఒక మంత్రము ఆ పాశురాలు ఆ పాశురం పాడతాడు పల్లాండ్ పల్లాండ్ పల్లాయిరత్తాండ్ పలకోటి నూరాయిరత్తాండ్ అని చెప్పేసి పాడతాడు దివ్య ప్రబంధం ఇప్పుడు కూడా భగవంతుడు బయలుదేరేప్పుడు ప్రతి ఊరేగింపులో భగవంతుడు ఫస్ట్ పాడతారు ఆ పాశురము మనకు ఆ తమిళ్ తెలుగు ఇదంతా సరిగా రాదు కాబట్టి ఏ భాష కూడా సరిగా రాదు కాబట్టి దాన్ని పట్టుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను చాలా మంచి శ్లోకము భగవంతుని ఒక వాత్సల్య దృష్టిలు వాత్సల్య ప్రేమంతో చెప్తున్నాడు అయ్యో స్వామి నీకు నరదృష్టి తగులుతుంది అని చెప్పేసి భయంతో నీ యొక్క కోటి కోటి సంవత్సరాలు అంత పెద్ద దేవుడు చెప్తున్నాడు దీర్ఘ ఆయుష్మాన్ భవ అని చెప్పేసి నీవు బాగుండాల తండ్రి నీవు బాగుండాలని చెప్పేసి చిన్న పిల్లల్ని పట్టుకుని వద్దు పెడతారు కదా ముసలాడు వాళ్ళ అమ్మ నాయననో లేకుండా వాళ్ళ తాత అవ్వ అంత పట్టుకునేసి నీవు బాగుండల బిడ్డ నీవు బాగుండల బిడ్డని ప్రేమం పొంగిపోయి మాటలు వస్తాయి చూడు అట్లా మాటలు వస్తాయి భగవంతుడికి ఎంత నచ్చిందో అంత పెద్ద దేవాది దేవుడు ఆయన అనుకున్నాడు నాకే బ్లెస్సింగ్ చేస్తున్నాడు అంతే నా పని ఎంత ప్రేమంతో నన్ను ఇట్లా అంటున్నాడు దృష్టి చాలా డేంజర్ దేవుడా నీకు నీవు ఎప్పుడు బాగుండాలా నీ శంఖ చక్రం పట్టుకున్న ఆ చెయ్యి బాగుండాలా నీతోటి ఎప్పుడుండే ఆ నీ భార్యలు ఇద్దరు వాళ్ళు బాగుండాలా మార్పులు నీ వక్షస్థలం నుండి అమ్మవారు ఎప్పుడు బాగుండాలా మణివన్న నీ వెన్న తిన్ని పెరిగినవు ఆ వెన్న తిరిగి తిన్ని పెరిగిన ఓ దేవుడా ఆ పచ్చి మాంసం తిన్న ఆ రాక్షసుడు కంస కూలయపీడ చాణూర మర్దున వాళ్ళతోటి ఎట్లనైనా గొడవ పెట్టినావు ఇంత చక్కగా కోమల శరీరం పెట్టుకొని ఆ ఒళ్ళు పెంచుకొని పచ్చి మాంసం తినేసి ఒళ్ళు పెంచుకొని ఆ జిమ్ బాడీ వాళ్ళదంతా సిక్స్ ప్యాక్ వాళ్ళతోటి ఇంత సాఫ్ట్ బాడీ నీవు ఎట్టవే గొడవ పెట్టుకున్నావు నీకేం కాలేదా నైనా నీ నీ వేలుకేం కాలేదా నీ చెయ్యికేం కాలేదా నీకు ఒళ్ళుకేం నొప్పి రాలేదా నైనా నీవు బాగుండాలనైనా నీవు బాగుండాలని చెప్తా ఉంటే భగవంతుడు పరిగెత్తి ఏం చేయాలి అర్థం కావట్లే పబ్లిక్లు ఉన్నాడు తన శాస్త్రము నియమము ఆచార కుల గోత్రం అన్నీ మర్చిపోయినాడు నియమం ఉంది ఆయన కూడా ఎన్నో సంవత్సరాలు తప చేస్తే ఏదో ఒక క్షణం కనపడాలంటే హరి అని చెప్పేప్పుడు ఎంతసేపు పడుతుందో అంతసేపు వచ్చి దర్శనం ఇచ్చి పారిపోతాడు మామూలుగా ఈయన నిలబడి పాడి పొగడి కడుపు నిండా పాడి పొగడుతుంటే పబ్లిక్లు అందరూ ఇంతవరకు భక్తి చేయలేని రకరకాల జాతులు అన్నీ అక్కడ ఉన్నాయి అన్ని రకాల తినేవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు అందరూ చూస్తుంటే అందరికీ దర్శనం ఇచ్చిస్తున్నాడు ఇంక ఈయన కూడా కనపడింది కాదు కదా అందరూ కనపెట్టడానికి భగవంతుడు రెడీ అయి వచ్చినాడు ఇంకేం చేసేదో అంచి అందరికి దర్శనం ఇచ్చేసి భగవంతుడు పబ్లిక్లు అందరికీ దర్శనం ఇచ్చేస్తున్నాడు ఈయన కూడా భగవంతుని పైన భగవంతుడి పైన మంచి ప్రార్థనలు చేసుకుంటాడు నీకు ఎప్పుడు నీకు మంచి జరగాల నీకు అంటే ఒక బిడ్డలాగా వాసల్య భావంతో ప్రార్థన చేసినాడు నీకు నీవెప్పుడు నీకు దీర్ఘాయుష్యంగా ఉండాలా నీవు నీవు నీకు నీవెప్పుడు చక్కగా ఉండాలా నీకు ఏ ఒక్క రకమైన నొప్పి తగలకూడదు నీవెప్పుడు క్షేమంగా ఉండాలా అట్లా తన ప్రేమంతో పాడుతున్నాడు ప్రేమంతో పాడుతుంటే భగవంతుడు కూడా పెరియాళ్ళు చూసి ఆనందపడినాడు ఇప్పుడు కూడా ఆయన చెప్పిన ఆ మాట నాలుగు వేల శ్లోకాలు ఉంటాయి దివ్య దివ్య ప్రబంధం అని చెప్పేసి దివ్య ప్రబంధం నాలుగు వేల శ్లోకాలు ఉంటాయి నాలుగు వేల శ్లోకాలు ఫస్ట్ శ్లోకం ఇది దాంట్లో మొదటి శ్లోకం ఒకటి ఉంటుంది దయాపాత్రం ద్విభక్త్యాది గుణాడవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజ మాతరం మునిమని అని చెప్పేసి అది నంపెరుమాళ్ పాడిన శ్లోకం అది ఫ్యూచర్లో ఎప్పుడన్నా చెప్తాను ఇది ఈ క్లాసులు వచ్చేస్తాయి అది ఫ్యూచర్లో అది ఒక ఫస్ట్గా చెప్తారు ఒక నంపెరుమాళ్ రంగనాథే తన గురువు పైన పాడిపోగడిన శ్లోకం తర్వాత ఏం చెప్తారంటే ఈ శ్లోకం చెప్తారు పల్లాండ పల్లాండ పల్లై పల్లాయిరత్తాండ పలకోటి నూరాయిరం తాండు అని చెప్పేసి ఆ శ్లోకం മല്ലാൺ తిన్ తింతోడ్ మణివన్న ఉన్ షేవడి షేవి తిరువిక్కాపు అని చెప్పేసి ఆ శ్లోకం చెప్తారు దివ్య ప్రబంధం భగవంతుడికి ఎంత నచ్చుతుంటే ముందు ముందు మన చెప్పినప్పుడు చెప్తాను ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఉంటాడు ముసలి బ్రాహ్మణుడు ఆయనకు ఒక్క కొద్ది డబ్బు ఉంటాయి ఆయనకు ఒకే ఒక డబ్బా మొత్తాన్ని కలిపి ఒకే డబ్బా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చింది దాంట్లో శాలిగ్రామ్ పెట్టుకోవాలా దాంట్లో ఒక్కాకు పెట్టుకోవాలా దాంట్లో ఏమంటారు ఒక్క ఉంటుంది కదా అది పెట్టాలా అది ముసలి చూడండి అప్పుడప్పుడు దాన్ని కొద్ది గుద్దేస్తే తినేస్తారు ఈయన ఏదో కొద్ది కనపడేది శక్తులు మొత్తం అట్లే ముంచి పట్టుకొనేసి నోట్ల లోపల వేసుకుంటాడు ఆ ఒక్కని ఒక్కాకుని తర్వాత దాంట్లో ఒక చిన్న శాలిగ్రామం ఉంటుంది ఈయన పూజ చేసే శాలిగ్రామం ఈ శాలిగ్రామ కూడా అప్పుడప్పుడు నోట్ల లోపల పోతాయి ఇంకా ముసలాయన నవ్వులి నవ్వులి నవ్వులి ఇది ఏదో చాలా చాలాసేపు నవ్వులినా కానీ ఇది పగలు పగలదే అది ఒక్కైతే కొద్దిసేపు నవ్వులు ఉంటుంది పగలతే ఇది పగలట్లేదని మళ్ళీ ఉమ్మి చూస్తాడు చూస్తే సాలిగ్రామ మళ్ళీ దాన్ని నీళ్ళు కొద్దిగా కడిగేసి దోతితో చేసి మళ్ళీ డబ్బాలు పెడుకుంటాడు ఒక ఆయన చూసినాడు ఏమ్రా బాబు శాలిగ్రామం అనేది నీవు ఏం బ్రాహ్మణుడా నీవు ఏమిది ఒక శాలిగ్రామని ఎట్లా గౌరవించాలో నీకు తెలియదా ఇది ఏమి అప్పుడప్పుడు మర్చిపోయి నవ్వులుతున్నావు బాగా నీ పళ్ళు లేని పాత నోరు ముసలి నోరుతో నవ్వులేసి నవ్వులేసి మళ్ళీ ఉమ్మేసి చూస్తున్నావు నల్లగా ఉంది ఓ మళ్ళీ పిల్లల్ని పిలిపించి నాన్న ఇది ఒక్క కాదైతే ఇది ఒక్క కాదా అని చెప్తావు వాళ్ళు నాన్న అది ఒక్క కాదు నాన్న నీ స్వామి నాన్న అని చెప్తే ఓ స్వామి నీళ్ళు నీళ్ళు తీసుకుని నీళ్ళు రా అని చెప్పేసి నీళ్ళు తుడిచేసి మళ్ళీ డబ్బులు వేసి పెడతావు మళ్ళీ పూ రా స్వామికి పూజ తీసుకుంటా అని చెప్పి మమ్మల్ని పంపించి పూలంతా తీసుకునేసి దాన్ని పూజలు చేసుకుంటావు నాన్న అది సపరేట్గా పెట్టచ్చు కదా తాత ఎందుకు అదే డబ్బాలు పెడతావు అని చెప్తే నేను మర్చిపోతానమ్మా వేరే వేరే డబ్బాలు పెడతా దీంట్లో పెడితే ఈ ఒక్క డబ్బా ముసలాళ్ళు ఎప్పుడు ఈ ఒక్క ఒకటి గుర్తు పెట్టుకుంటారు ఎప్పుడు పక్కన పెట్టుకుంటారు కదా ఆ కాలంలో అట్లా ఎందుకు అమ్మ దీంట్లో పెడుతున్నానని చెప్పేసి పెట్టుకొని తిరిగితే వేరే బ్రాహ్మణుడు చూస్తున్నాడు నాయన నీవు చనిపోయే కాలంలో చూ చూ ఊరికే పాపం చేసుకొని చనిపోవద్దు ఆ శాలిగ్రామం నాకు ఇచ్చే నేను మంచిగా చూసుకుంటానని చెప్పేసి శాలిగ్రామం తీసుకొని పోతాడు శాలిగ్రామం తీసుకుని పోయి శాలిగ్రామానికి మంచి పూజ చేస్తాడు మంచి పూజ చేస్తే శాలిగ్రామ నైట్ అంటుంది నాయన నీ షోడశోపచారాలు నీ పాలు వెన్న నెయ్యి నాకేం అవసరం లేదు ఆ ముసలాయింది నోరుంది కదా అది దివ్య ప్రబంధం పాడి పాడి పాడి బాగా నాకు నచ్చుతుంది ఆ నాలికతోటి రెండు రౌండ్ అటు ఇటు తిరుగుతూ ఉంటే నాకు కూడా చాలా బాగా నచ్చుతూ ఉంది ఎందుకంటే అది ఎప్పుడు పల్లాండు పల్లాండు అని పాడుతూ ఉంటుందబ్బా నాకు నీ షోడశోపచారం అవసరం లేదు వాడు ఉమ్మి ఒకసారి లోపల నోట్ లోపల పెట్టుకుని తర్వాత ఉమ్మి రెండు మూడు సార్లు ఉమ్మి ఉమ్మి పెడతాడు కదా అది నాకు నీ షోడశోపచార కింద కూడా నీ పాలు వెన్న పెరుగు కింద కూడా అది బాగా టేస్టీగా అనిపిస్తూ ఉంది కాబట్టి నీకు నాది రిక్వెస్ట్ రేపు పొద్దున సూర్యోదయమైన వెంటనే నన్ను ఆ బ్రాహ్మణుడి దగ్గర ఇచ్చేయి వాడు ఎట్లా చెప్పినా పర్వాలేదు ఎందుకంటే ఆయన నోటు ఎప్పుడు దివ్య ప్రభుత్వం పాడుతుంది కాబట్టి నేను ఆయనతో ఉంటానైనా దాన్ని నీకు దండం నన్ను నీ షోడచోపచారానికి దండం నీ ఆ పొంగలకు దండం నేను అక్కడే పోతాను నన్ను అక్కడే పంపించమని స్వామి కనిపిస్తు స్వామి అడుక్కుంటాడు అంత ఇష్టమైపోయింది దివ్య ప్రబంధము ఈయనకి భగవంతుడికి అటువంటి దివ్య ప్రబంధంలో ఫస్ట్ దివ్య ప్రబంధం ఫస్ట్ ఓపెన్ చేసే ఫస్ట్ దొరికే శ్లోకం వచ్చేసి ఈ విష్ణు చిత్త దేవుడిని చూసి ఆ పాడిన పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోటి నూరాయిరం అని చెప్పేసి ఈ శ్లోకము అన్ని భాషలు చాలా ఒక్క లో నా దగ్గర చాలా లోపాలు ఉన్నాయి దాంట్లో ఇది ఒకటే ఏ లాంగ్వేజ్ కూడా కరెక్ట్గా రాదు అన్ని ఆఫ్ ఆఫ్ వస్తుంది కొద్దిగా మీరు అందరు అడ్జస్ట్ చేసుకోవాలా ఇది కథ కొద్దిగా అటు ఇటు అయినా కానీ మనకు ఏదో విన్నప్పుడు కొద్దిగా కృష్ణ కథలాగా మీకు అనిపిస్తే నా జీవితం ఒక ధన్యం అవుతుందని నా ఒక కోరిక సో ఇట్లా ఈ పెంపుళ్ళు అంటుంది నేను నా కళ్ళు ద్వారా ఆ స్వామిని చూడలేదే నేను ఎందుకు ఉండాలా ఇక్కడే తిరుగుతుంటాను ఒక్కసారి అని ఈయన గరుడ పైన ఎక్కింది కానీ గరుడ పైన శ్రీదేవి పూజని పట్టుకొని వచ్చింది కానీ నా కళ్ళ ముందు కూర్చొనింది కానీ ఏది కనపడలేదే నేను ఎందుకే ఇక్కడ ఉండాలండి నేను ఇక్కడ దేనికోసం ఉండాలి ఈ వైతమాని దగ్గర ఈ అనేది పెరుమాళ్ళ దగ్గర నేను ఇక్కడ ఈ ఊర్లో తిరుకోళ్ళలో నేను ఎందుకు ఉండాలా అందుకోసం నేను అనుకున్నాను నేను ఇక్కడ నుంచి పోయేదే మేలు అని చెప్పి అనుకోనని చెప్పి రామానుజాచార్యగా చెప్తుంది ఎట్లంటే ఎంబెర్మాన్ ఎండ్రేనో బట్టర్ పిరాన్ పోలే ఓ నా దేవుడా అని నేను చెప్పానా బట్టర్ పిరన్ లాగా బట్టర్ పిరన్ అంటే విష్ణు చిత్తలాగా పెరియాళ్వారు లాగా నేను ఆ మాట చెప్పానా చెప్పలేదు కదా అందుకు నేను ఇక్కడ ఎందుకు ఉండాలని చెప్పేసి ఎట్లా అయినా రెండు మాలలు కట్టేసి ఆయనకి ఇంకా పెద్ద చదువు పెద్ద ఉద్యోగం పెద్దది ఏం లేదు కానీ ఒక మంచిగా పూలు కట్టడానికి ఒకటి వచ్చు పూలు కట్టడం అంటే ఇంకా ప్రభు ఏదో పూలు కడితే దేవుడు లోకం దొరుకుతుంది దేవుడు దర్శనం ఇస్తాడని చెప్పేసి టీవీలు మంచి మంచి సీరియల్ పెట్టుకొనేసి లేకుండా వాడు దరిద్రుడు అమెరికాన్ సల్మాన్ ఖాన్ మూవీ పెట్టుకొనేసి ఇటుపక్క మల్లెపూ పెట్టుకొని మాల కడితే అటువంటి మాల చూసి మన దేవుడే మనకు పడిపోడు మంచి భక్తి శ్రద్ధతోటి ప్రభుపాద క్లాస్ కానీ లేకుండా ఏదో వైష్ణవ సాంగ్స్ కానీ ఏదో పెట్టుకునేసి లేకుండా మంచి కథ ఏదో వినుకొనేసి ప్రతి ఒక్క ఆడ మగాని తేడా లేకుండా చిన్న పిల్ల పెద్ద పిల్ల చూడండి ఆండల్ని కూడా నిన్న నిన్న కథలు మేము విన్నాం ఆండలు కూడా మంచి పూలు మాలలు కడతా ఉంది కృష్ణుడి కోసం భగవంతుడి కోసం పిల్లుడు తన ఒక కూతురుకు అట్లే ట్రైనింగ్ ఇచ్చినాడు తాను కూడా అదే మాల కొట్టే ట్రైనింగ్ తీసుకున్నాడు ఇదే బెస్ట్ సేవ అని చెప్పేసి ఎందుకంటే ఆ భూదేవితోటి ఒకసారి మాట్లాడినప్పుడు వరాహస్వామి అంటున్నాడు ఒకటే నా గురించి మంచిగా కూర్చొని పాడచ్చు సులభంగా భక్తి అంటే ఏదో కూర్చొని పాడేది పాడచ్చు అది ఈజీగా ఉంటాయి లేకుండా కూర్చొని రెండు మాలలు చేసుకోవచ్చు నా కోసం రెండు పూల మాలలు చేసుకొని రోజు నాకు అర్పిస్తే కూడా అది పెద్ద సేవ ఎందుకంటే మనస్సు ఇంద్రియాలంతా అక్కడ నిలబెట్టించాలా మనం ఏదో కళ్ళు ద్వారా ఏదో క్రికెట్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ ఏమవుతుందని చెప్పేసి అక్కడ అది చూసుకునేసి ఇక్కడ రకరకాల పూలు కుడితే దాంట్లో భగవంతుడు తృప్తి కాడు చెవులు కృష్ణ కథలు ఉండాలా చేతులు భగవంతుడి కోసము మాల చేస్తూ ఉండాల మాట్లాడితే భగవంతుడి కోసం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అట్లా ఈ విధంగా మనము భగవంతుని గురించి మాట్లాడుతూ భగవంతుని గురించి తలుస్తూ మన చేతులు కూడా భగవంతుడికి మంచి మంచి హారాలు చేస్తూ ఆయన ప్రేమ అనేది పొందుతూ ఒకరోజు మనం కూడా ఇట్లా శ్రద్ధతోటి భక్తి చేస్తే మనకు కూడా భగవంతుని భగవంతునక దివ్య దర్శనము దొరుకుతుంది అని చెప్పేసి ఈ యొక్క కథల ద్వారా మనం తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఈ అమ్మాయి ఇంత చెప్పినప్పుడు రామానుజాచార్యకి అనిపించింది అబ్బబ్బా మంచి మంచి పాయింట్ చెప్తోంది ఇంకా ఎన్ని విషయాలు ఉన్నాయో ఏనో తెలుసుకోదాం చెప్పి సరే దానికోసం పోయేదేమే ఇంకా ఎంతోమంది ఉంటారు కదా గుడి ఏమైనా కానీ భగవాన్ దగ్గర ఉంటారు కదా నేను చెప్తే ఆమె లేదండి నేను ఎందుకు ఉండాలని చెప్పేసి ఇంకా కొన్ని విషయాలు చెప్తుంది అది ఏమని చెప్పేసి మళ్ళీ వచ్చే ప్రవచనాలు మనము తెలుసుకుందాము శ్రద్ధతోటి విన్న మీ అందరికీ ధన్యవాదాలను అర్పించి నెక్స్ట్ క్లాసులో మనం అందరూ కలుస్తాము హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే